మకర్మణామనారంభాత్ ఐష్కర్మ్యం పురుషోష్ణుతే సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి అంటే భాష్యం చూస్తున్నాం కదా యజ్ఞోదానం తపశ్చైవ పావనాన్ని మనీషిణాం ఇత్యాదిని ప్రతిపాదిస్తుంది కాబట్టి మానవుడు తాను ఒక పరిచ్ఛిన్న వ్యక్తిని అనే అనుభవాన్ని పొందుతూ ఉన్నంత కాలం నేను కర్తను భోక్తను అనే ధారణలో జీవిస్తూ ఉన్నంత కాలం కర్మయోగాన్ని అనుష్ఠించవలసింది నేను కర్తను భోక్తను అయ్యింది పరిచ్ఛిన్న వ్యక్తిగా ఉంటూ కర్మయోగం అక్కర్లేదు నాకు కర్మసన్యాసం చేసిస్తానంటే అది సంభవము కాదు అటువంటి ప్రయత్నం కూడా చాలా తప్పు దారిలోకి మనుషులు నడిపిస్తుంది అది కాదు అంటే అల్టిమేట్ గోల్ సన్యాసం కదా ముందే కర్మసన్యాసం చేస్తానని చూస్తుంటే అలా కర్మసన్యాసం చెయ్యదు కర్మసన్యాసం చేశారనుకోండి అది కర్మ అవుతుందా కర్మసన్యాసం అవుతుందా కర్మ అవుతుంది కర్మ సన్యాసం చెయ్యరు కర్మ సన్యాసం అవుతుంది కర్మ సన్యాసం హోదా హై కియా జానా చేస్తే కర్మ సన్యాసంలో అసలు కమ్మే అవుతుంది కాబట్టి అంచేతనే సన్యాసం తీసుకోరు సన్యాసం సతం అదే ఆ ప్రవాహంలో ఈ సన్యాసం అయిపోతారు మనం పై ఈ పర్సన్ ఫైన్స్ హిమ్సెల్ఫ్ ఫర్ అలా కాకుండా సన్యాసులు తీసుకోవడం అంటే ఒక గోల్ ఒక ప్రశ్న సన్యాసం తీసుకున్నారనుకోండి అప్పుడు అది సన్యాసం ఎలా అవుతుంది అది ఇంతకు ఇంతకుముందు ఎలాగైతే వివిధములైన లక్ష్యాల కోసం పనిచేసినట్లే ఇంకో రకం లక్ష్యం కోసం పనిచేసినట్లే అవుతుంది ఈ సమాచారం మనం చూసాము కాబట్టి కర్మానుష్ఠానాన్ని జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఆ కర్మసన్యాసం అనే స్థాయి వస్తుంది అప్పుడు చేయాలి అయితే అప్పుడు త్యాగం అనేది ఉందా లేదా అంటే ఉంది త్యాగం అంటే కామ్యకర్మ త్యాగమే తన సన్యాస శుద్ధానికి అర్థం అలాగే కామ్యకర్మను త్యాగం చేయడమే కానీ సర్వకర్మ అంటే ఏమీ లేదు సర్వకర్మ త్యాగం సంభవము కాదు లేదు కూడా కర్తృత్వ నిరాకరణం ఉంటుంది జ్ఞానం చేత కర్తృత్వ తిరస్కారం ఉంటుంది ఎప్పుడైతే కర్తృత్వం తిరస్కరింపబడిందో అప్పుడు సహజంగానే సర్వకర్మ పరిచారం అయిపోతుంది కాబట్టి ఆ స్థితి చేరే వరకు వ్యక్తికి అంతఃకరణ శుద్ధి లభించేటంత వరకు అంటే అంటే అంతఃకరణ శుద్ధి తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు అర్థం అర్థంలో మనం చూసుకోవాలి అతను సిద్ధంగా ఉందో తెలిసి అర్థాన్ని చూసి పద్ధతులు బాగుంటాయి ఒకటి ఈ అర్థం క్వాలిటీ మంచిదే కాదా అని చూడడం కోసం అర్థాన్ని చూస్తాం అర్థాన్ని కొన్ని రోజులు ఆలోచిస్తే మార్కెట్ రోజులు అర్థాన్ని కొనడానికి అప్పుడు అప్పుడు అభిప్రాయం ఎలా ఉంటుంది అర్థంలో ముగ్గురు చూసుకోవడం లక్ష్యంగా ఉంటుంది అర్థం అప్పుడు అప్పుడు లక్ష్యం ఏంటి ఈ అర్థంని శుచిగా శుద్ధంగా మంచిగా ఉందా లేదా అనే లక్ష్యంతో అర్థాన్ని పొందాలి అర్థాన్ని పొడి తీసుకొచ్చిన తర్వాత బాత్రూంలోనో బెడ్రూమ్లోనో ఎక్కడో ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ అర్థాలను చూద్దామని ప్రవృత్తి ఉండదు అప్పుడు ప్రభుత్వం ఎలా ఉంటుందంటే నామకం ఎలా ఉంటుంది చూడాలి అనే ప్రవృత్తి కాబట్టి మన మన మనసు ఎలా ఉంది అనేది మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి మనసులో రాగద్వేషాలు ఉన్నట్లయితే ఇంకా కర్మయోగానుష్ఠానానికి అవకాశం అవసరం ఉన్నది అని స్పష్టంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఎంతగానముల కర్మ అనే మూడు రకముల కర్మని కూడా నిష్కామంగా చేయటం అనేది తప్పనిసరి నిష్కామంగా చేయాల్సి కర్మ కర్మని సకామంగా చేసిన దానికి నిష్కామంగా చేసిన దానికి అంత తేడా వచ్చేస్తుంది ఎలా అంటే పేపర్ మీద కాగితం ముక్క మీద మొహం వేస్తే వంద రూపాయలు కాగితం వస్తుంది మొహం వేయకపోతే ఎందుకు పనికిరాని కాగితం ఇస్తారు సో మొహం నోటు జరిగిందంటే హండ్రెడ్ రూపీ నోట్ అదేవిధంగా కర్మ అదే ఉంటుంది కర్మని మార్చేయనక్కర్లేదు కర్మ ఇప్పుడు ఈ ఈశ్వర అంతఃకరణ శుద్ధి కలగాలి అంటే నేను ఇచ్చిన చేసేటువంటి కర్మను మార్చేసి ఇంకేదో కొత్త కర్మ ఏదో అసలు చేయడమో అది చేయడమో చేయాలని అనుకోనక్కర్లేదు అలా కావాలి చేస్తున్న కర్మనే ఆ భావనకు చేస్తాం నిష్కామంగా చేస్తాం దీని దృష్టాంతంగా గంగా స్నానాన్ని చెప్పచ్చు ఇప్పుడు గంగ కనబడుతుంది ఆ గంగలో స్నానం చేస్తారు గంగలో వాళ్ళు ఎలా చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు గంగలో స్నానం చేస్తూ ఉంటారు గంగలో అక్కడ కృష్ణానికి కృష్ణానది గోదావరి విన్నా కనపడతా ఆ చుట్టుపక్కల మఠం ఉంటారు ఉండి మామూలుగా భారత సమాజంలో ఎంత జనాభా ఎక్కువ కారణం కారణమేమి ఎంత ఫిజిక్సెన్స్ తక్కువగా ఉన్న కారణమేమి కారణం ఏదైనా కూడా ఇంకే ఇంట్లో మఠా ఉంటారు మఠంలో భోజనం నిద్ర మాత్రమే ఇంట్లో చేస్తారు మిగతా అన్నీ కూడా భూమి మీదే సో స్నానం కూడా మామూలుగా కబుర్లు చెప్పుకోవాలనుకోండి రోడ్డు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు కుర్చీ వేసుకుని రోడ్డు మీద వేసుకుని అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి అన్ని రోడ్డు ఈవినింగ్ రాత్రి పడుకోవాలనుకోండి రోడ్డు భోజనం చేసుకోండి స్నానం చేసుకుంటాం భోజనం స్నానం చేయాలి లేకపోతే కాశీ వంటి నగరాల్లో ఆ చుట్టుముట్టు నివసించేటువంటి బస్తీల్లో జనులందరూ కూడా వాళ్ళని తప్పు ఒకటి తెచ్చుకుని అక్కడ నుంచి స్నానం చేసేసుకుంటారు వాళ్ళ స్నానం దాని గంగా స్నానం అంటే గంగా యొక్క పవిత్రత కోసం చేసుకున్న స్నానం కాదు వాడు దాని వాటి బాత్రూమ్తో సమానం కేవలం వాటర్ మాత్రమే వారు ఆ పప్పు తీసుకుని వస్తారు పప్పు పుచ్చుకుంటారు బట్టలు పుచ్చుకుంటారు అవన్నీ చేసేసి వారికి కారణంగా పొందేసి నా గంగానంగా కలిపేసి నేర్చుకోవాలి వారికి ఇన్ని ఈ దోమ వాడికి వారి అన్నిటికీ ఉంటుంది వారి గంగా స్నానం అది ఇక్కడి నుంచి వెళ్తాం వీడి గంగా స్నానం చేస్తారు వీడి గంగా స్నానం ఎలా చేస్తాడు వీటి వీటికంటే ఒక స్టెప్ వేసుకోవాలి ఇప్పుడు మనం గంగా స్నానం చేస్తున్నాము ఈ గంగా మేము మొహమే రైలు ఎక్కి రావాలి రైలు వచ్చాము ఈ గంగా స్నానం చేయడం వల్ల అంతకుముందు నేను పోగేసిన పాపాలన్నీ పోతాయి పాపాలన్నీ కడిగేసుకున్నట్టు పైపోతుంది బిజినెస్ లోను ఇంకా ఇతర వ్యవహారాల్లోనూ కుటుంబ వ్యవహారాల్లోనూ సమాజ వ్యవహారాల్లోనూ ఎన్నెన్నో పాపాలు చేస్తుంటాం కదా ఆ పాపాలన్నీ ఈ దెబ్బతో క్షాళమైపోతాయి నేను పవిత్రమైపోతాను మళ్ళీ ఇంకా కొన్ని పాపాలను తర్వాత అవకాశంగా చేసుకోవచ్చు మొత్తం క్లీన్ అకౌంట్ మొదలవుతుంది తర్వాత ఏమో మనకి పుణ్యం కూడా ఎంత పడిపోతుంది ఎప్పుడు ఈ పుణ్యం వల్ల మనకి భవిష్యత్ అంతా కూడా చాలా సంపదలు వచ్చేస్తే తర్వాత స్వర్గాన్ని కూడా మనం వెళ్తాము స్వర్గం వెళ్ళి దానిలో ఏదైనా ముందు అవి ఉంటే అవి మనం ఏం చేయం అని ఈ ధోరణిలో వీళ్ళు స్నానం చేస్తున్నారు వీళ్ళు అంతకు ముందు వాళ్ళకంటే వీళ్ళు నయమే ఎందుకంటే గంగానికి నుంచి అది బాగా ప్రేమతో పెడతారు భక్తి కూడా ఉంటుంది సకామంగా చేస్తారు వారి వారికంటే నయమే కానీ ఇంకా కర్మయోగం అనేది లేదు ఇంకొకటి ఉన్నాడు వారు గంగానదిని చూడగానే వారి హృదయం భక్తి భావంతో గ్రహించుకోండి ఈ కింద ఉన్నదే ఇది సాక్షాత్తు పరమశివుని శిరస్సుపై నుంచి మానవులను ఉద్ధరించుకోవడంపై భూమి మీదకి అవతరించినటువంటి ఒక పరమేశ్వరుని శక్తి రూపం అప్పు ఆ ప్రకృతి కృష్ణాతీతమైన మాయాశక్తిలో అదే అప్పుల రూపంగా ప్రకటన ప్రవహిస్తుంది మనం ఉద్ధరించడం కోసం అందుకోసం ఆ విధంగా ప్రకటన ఇది విష్ణు పాదోద్భవ శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల నుండి ఆవిర్భవించింది దీన్ని దర్శించడమే మహాపుణ్యం దీంతో స్నానం చేస్తే సకలమైన మానసిక దోషాలు నశించిపోతాయి దోషాలు నశిస్తాయి మనం ఈ గంగా సంగమం చేత మనం జీవితంలో ఆ ఉన్నత స్థితిని మోక్షాన్ని మనం పొందగలుగుతాము అనే అనే ప్రేమతో వాడు గంగానదికి స్నానం చేస్తారు ఆ స్నానం చేసే ముందు కాళ్ళు కలుపుకుని గంగానది మామూలుగా ఇంటి దగ్గర నుంచి ఏదైనా చిన్న నీళ్ళు పట్టుకెళ్తారు పట్టుకెళ్ళి కాళ్ళు కలుపుకుని గంగానదిలో దిగుతారు గంగానదిలో ఉమ్ము వేయడం గంగానది నోట్లో నీళ్లు పోసుకోవడం పొరపాటున నోట్లో నీళ్లు పోస్తుంటే ఇది స్నానం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ నీళ్ళు ఏంటి గంగానదిలో ఉమ్మకూడదు కాబట్టి ఏం చేస్తాడంటే నోట్లో నీళ్ళు పోసుకోకుండా స్నానం చేస్తాడు కరెంట్ మూసుకొని ఒకవేళ రోజు ఏదైనా కొన్ని నీళ్ళు వేసే నింగేస్తాడు కానీ ఉమ్మడు తర్వాత స్నానం చేసేసిన తర్వాత ఒత్తుకుని ఆ వస్త్రాన్ని గంగా నదిలో పెళ్ళాడు అది రోజు గట్టి మీద తెచ్చుకుంటుంటాడు నదిలో సబ్బు పెట్టాడు మంత్రాలను జపిస్తాడు నిష్కామంగా ఒక ఆరాధనా రూపంగా స్నానం చేసేస్తాడు ఇదిగో వెళ్ళి కర్మయోగం వాడి శరీరం మీద ఏమైనా నాలుగు ఉంటే అది నుంచి బాత్రూంలో స్నానం చేసుకోవాలనుకుంటాడు వేరే సంగతి కానీ గంగానది అంటే సాక్షాత్ పరమేశ్వరుల రూపంగా ఆరాధించి ఇంటికి ఇప్పుడు వీళ్ళ ఇద్దరు గంగా స్నానం అనే సమానమైన కర్మని చేశారు దీంట్లో వీడి కర్మ మాత్రమే కర్మయోగమే అవుతుంది వీడి యొక్క హృదయంలోనే ఆ పవిత్రత నిర్మాణం అవుతుంది ఒకసారి వాడికి ఆ పవిత్రత హృదయంలో పవిత్రత వచ్చేసి ఆ రాజద్వేషాలు ఎప్పుడైతే బాగా సడలుతాయో అప్పుడు సకలం నందు ఈశ్వరుడు భావిస్తాడు కేవలం ఎందే మాత్రమే కాదు సకల జలాశయములలో సకల నదులలో ఈశ్వరుని విభూతి వారికి వ్యతిరేస్తుంది కాబట్టి వాడు సరిగట్టుకుని మళ్ళీ గంగా నీటి వెళ్ళి స్నానం చేయాల్సిన అవసరం ఉండదు వాడు అలా అనుకోడు పైన నాకు జిల్లాలు కృష్ణ అక్షరం లేదు అని అనుకోడు అలా ఏముండదు కానీ అంతకుముందు ఏ కమిట్మెంట్ అయితే ఉందో గంగానది స్నానం మనం చేయాలి అనే కమిట్మెంట్ ఏదైతే ఉందో అది జారీ అది స్లోగా తగిలిపోయి ఎక్కడ ఉన్నా గంగే గోదావరైనా గంగే ఎందుకంటే మన బాత్రూంలో ఉన్న నీళ్ళు కూడా గంగే అనే ఒక భావనాత్మకమైన ఒక స్థాయిలో పెడుతుంది అది అంతఃకరణ శుద్ధి అంటే అప్పుడు వాడు ఏం చేస్తాడంటే గంగా స్నానం కోసం తీర్థయాత్ర చెయ్యదు తీర్థయాత్ర చేయటం లేదు అంటే అర్థం తీర్థయాత్రని మానేసేయడం కాదు ఆ తీర్థయాత్ర అనే కాన్సెప్ట్కి అతీతంగా వెళ్ళిపోయాడు ఈ ఐడియా ఆఫ్ తీర్థయాత్ర దారిపోయింది అన్నది అక్కడి నుంచి అది కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి అది గ్రాడ్యుయేట్ అవడం లేదు ఆ గ్రాడ్యుయేట్ అయ్యే స్టేజ్లో కర్మయోగం ఉంటుంది ఆ కర్మయోగాన్ని స్కిప్ చేసి వీడి కామ్య కర్మానుష్ఠానం చేసి వాడు సన్యాసంలోకి వచ్చేదనుకోండి వాడు సన్యాసాన్ని కూడా కామ్యంలోకి మార్చేసి ప్రయత్నం చేస్తాను తప్పిస్తే దానివల్ల వాడితో ప్రయోజనం ఉండదు పైగా దానివల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయి వాడు వాడు తప్పుదారులో స్వయం కన్ఫ్యూజ్డ్ తరాన్ని కన్ఫ్యూజ్ అయ్యేది తాను కన్ఫ్యూజ్ అయ్యింది ఇతరుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు ఇది పెద్ద ప్రమాదం చాలా కన్ఫ్యూజ్ అయి ఉంటాడు ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తారు సో ఆ రకంగా అది చాలా దానివల్ల ఏ ఉపకారం ఉండదు ఉపకారం లేకపోతే అపకారం ఉంటుంది సో బుగ్గలో బుగ్గలో శివలింగం పెట్టుకుని తెల్ల ఎవరికి అడ్డుకొని ఓపెన్ పెట్టారు పెట్టి ఏదో చేసేమని అనుకుంటారు ఏదో చేసేమని జనం ఉండడం ఆ శివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో ధ్యాన మార్గంలో శివుడిని ధ్యానించవలసిన ఈ జనమందరూ కలిసి ఇంకేదో అసందర్భపు చర్యలో నిమగ్నమై ఎంత కన్ఫ్యూషన్ ఇంతకాలం ఇలాంటి పనులు ఏం చేయకపోతే ఎవరి దాన్ని వాళ్ళు ఉంటారు వాళ్ళు జాతీయ భక్తుల్లో వాళ్ళు చూసుకుంటారు వాళ్ళని పట్టుదల పట్టించిన చోటును తప్పిస్తే దీనివల్ల జరిగిన ఉపకారం లేకపోగా అపకారం ఒకటి జరుగుతుంది పైగా దీనికి ఇంకోటి అపకారం చేయడం కోసం సన్యాసం తీసుకుంటాం కాబట్టి ఇటువంటి వికృతం వికృతులన్నీ కూడా సమాజంలో వస్తాయి కాబట్టి కర్మయోగానుష్ఠానాన్ని రాదు అలా కర్మయోగాన్ని పట్టుకుని అని చేస్తే ముందుకు వెళ్ళాలి అని చూశాను అవయం సర్వూతేభ్య సర్వానిష్కర్యమాచరేత్ జాగౌ కర్తవ్యతన్వసన్యాసాదీ నైష్కర్మ్య ప్రాప్తిం దర్శయతి ఇది పూర్వపక్షం వస్తాం سبا نو چوکی باغی جانچ اللہ گرڈیٹ بار واک ابھی سروے آپ واکی سنیاس سنیاس واقع వైష్ణవ్యం ఆచరే అంటే సర్వకర్మ సన్యాసమును స్వీకరించగలము ఎలా స్వీకరిస్తాము కర్మ చిహ్నాలు ఉన్నాయి వైదిక కర్మకి చిహ్నం ఉన్నాయి ఏది ఉద్యోగవేదము పిలకాము ఈ రెండు వైదిక కర్మకి చిహ్నాలు ఆ ఉద్యోగవేదం పిలక ఉందంటే వైదిక కర్మ ఉంది పిలక హెయిర్ స్టైల్ ఏం కాదు అది హెయిర్ స్టైల్ కాదు ఎవరు ఇతరులను మెప్పించడం కోసం కాదు వైదిక కర్మాధికారం కోసం దాన్ని స్వీకరించారు అలాగే ఉద్యోగంలో నొప్పి చూసుకోవడానికి వెళ్ళిపోతారు అలా ఉపయోగించుకుంటారు కొంతమంది అందుకోసం కాదు అది కేవలం వైదిక కర్మ అర్హత కోసం వచ్చినటువంటి ఈ లింగంలో చిహ్నము ఇప్పుడు ఈ చిహ్నంలో మీరు త్యాగం చేసేస్తారు ఉద్యోగాన్ని తీసి బెంగళూరు వారు పిల్లలు కల్పిస్తారు ఇది కూడా బెంగళూరు ابڑ یجاروال کم ہوتے سوویت دیہیت مشہور ویت وجہ یہ یجوپیتا మెడలో హారంగా వేసుకుంటే దాన్నేమో నివేదము ఉంటాం ఇది ఎడమభుజం నుంచి కుడివైపు వేసుకుంటే దాన్ని ఉపవీతము అంటారు యజ్ఞ ఉపవీతం రివర్స్ కుడిభుజం నుంచి ఎడమవైపు వేసుకుంటే దాన్ని కాశీనావీతము అంటారు సో దేవతలకి ఏదైనా ఆఫర్ చేసేప్పుడు దేవతలకి ఆఫర్ చేయకుండా అగ్ని ప్రదానం కానీ హోమం కానీ జపం కానీ వాటెవర్ సంధ్యావందనం ఇదంతా దేవతలకి చేసేటువంటి దేవతలని ప్రీతి దేవతకి ప్రీతి కలిగించే కర్మ ఇది చేసేప్పుడు ఉపవీతంగా చేయాలి పితృదేవతలకు ఏదైనా సమర్పించే సందర్భంలో ప్రాచీనావీతంగా చేయాలి తర్వాత నివీతంగా అంటే అతిథికి భోజనం పెట్టేప్పుడు ఏదో సందర్భంలో నివీతంగా చేయాలి అని ఉంటుంది అంటే అర్థమైతే అసలు ఇంట్లో ఉండటమే లేదనుకోండి వాడికి వాడు దేవతలకు చేసి కర్మలు ఏముండవు పితృదేవ అంటే అంటే యజ్ఞయాగాది కర్మం చేయడు హోమాలజీ చేయడు పితృదేవతలు చేసి కర్మలు ఉండవు ఎందుకంటే యజ్ఞోపేతం ఉండాలి ఇప్పుడు ప్రాచీనాభితంగా చేయాలి అది ఉండదు అంటే అర్థం పెట్టి శ్రాద్ధాలు ఏమి ఉండవు నివీతంగా ఉండదు అంటే మనుష్యులను ఉద్దేశించి చేసేటువంటి భూత యజ్ఞము అతిథి మర్యాద ఇత్యాది కర్మలు కూడా ఏమి ఉండదు ఈ రకమైనటువంటి సర్వ విహిత కర్మ సన్యాసం ఉంది సో నైష్క దానికి నైష్కర్మ్యం అని పేరు నైష్కర్మ్యం మాత్రమే దాన్ని చేసి ముందు వీడు అభయం సర్వభూతేభ్య తత్వ ఇది పెద్ద టాపిక్ ఈ కర్మను పంపుకోవాలా ఇది పెట్టేయాలా అని ఈ దెబ్బలాంటి తెలియదు కాదు దీంట్లో అనేక క్రిటికల్ ఇష్యూస్ ఉంటాయి చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుని ఒక వివేకాన్ని మెయింటైన్ చేస్తూ దాన్ని ప్రతిపాదన చేస్తారు భాష్యత భాష్యాలు వీటికి మీ ఇష్టమైనటువంటి శ్లోకాలను వ్యాఖ్యానం చేయడం ప్రారంభిస్తే అదంతా కన్ఫ్యూజ్ అవుతుంది భాష్యాన్ని అలా జాగ్రత్తగా ఫాలో అయితేనే మీరు ఒక వ్యవస్థను చేయగలుగుతారు లేకపోతే చూడని వెబ్సైట్స్ చూడని ప్లేసెస్ నుంచి చూడని ఐడియాస్ సమాజంలో చూడని పీపుల్ డూయింగ్ చూడని థింగ్స్ హిందూ ధర్మం ఇది హైలీ కాంప్లెక్స్ సిచ్యువేషన్ కారణం ఏంటంటే ఫారం ఇనిషియల్ రిలీజియన్ అవడం చేత ఇటువంటి ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి back to the point so అభయం సర్వభూతేభ్య తత్వ కర్మ చేసేప్పుడు కొంత హింస ఉంటుంది హింస లేకుండా కర్మ ఉండదు ఏదో కొంత హింస ఉంటుంది ఏదో తెలుసో తెలియకో కొంత హింస ఉంటుంది ఇంకా ఇప్పుడు నేను కర్మ సన్యాసం మానేస్తున్నాను నా చేతులతో ఏ రకమైన హింసని చెయ్యను అని మీరు ఒక అహింసా వ్రతాన్ని కూడా ప్రేమించారు భయం సర్వభూతేభ్య తత్వ ఈరోజు నా ద్వారా హింస జరగదు నేను సమస్యలకు అభయాన్ని ఇస్తున్నాను నా కారణంగా మీ ఈ ప్రాణులకు అభయం భయం ఉండదు అని అభయాన్ని ఇస్తారు కంటిభూతాలను ఉద్దేశించి ఇచ్చి ఇప్పుడు ఇంకా కర్మానుష్ఠానాన్ని విడిచిపెట్టారు ఇది ఈ విధంగా ఈ కర్మ సన్యాసం ఇది కర్మ సన్యాసం కర్తృత్వ త్యాగం అవునో కాదో అది వేరే సంగతి కర్మ సన్యాసం అయితే ఉంది ఇటువంటి కర్మ సన్యాసాన్ని శాస్త్రం చెప్తోందా లేదా చెప్తోంది آ کر سنیا نیشکمیہ شاستراپ نشکر کرم لوگ جا رہا ہے اس میں کت سنیاسیہ شاست یو گے ఐష్కర్మ్యమితి ప్రసిద్ధతరం లోకంలో నువ్వు ఎవరినైనా ఓ విషయం సంస్కృతం చదువుకున్న వాళ్ళని ఎవరినైనా ఏమన్నా నైష్కర్మ్యం అంటే ఏంటి అని అంటే ఏమున్నది చేస్తున్న డబ్బులు మానేయడమే అని చెప్తాను తక్షణాల ఆరంభ ఏ కర్మలు అయితే మీరు చేయాల్సి ఉన్నాయో వాటిని మొదలు పెట్టకపోవడం మొదలు పెట్టకపోవడం అంటే చేయకపోవడం అని అర్థం కర్మలు చేయకపోవడమే ఇష్టం అంతకంటే కర్మల్ని చేస్తూనే ఉంటాడు కానీ కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని ధ్యానం చేసి కర్మల్ని అలా ఉదాసీనంగా చేస్తారు కర్మల్ని ఎలా వస్తుంది హ్యాపన్ కానీ తాను మాత్రం అలా సాక్షిగా ప్రయత్నం మీకు ఎవరైనా లోకంలో అడిగితే అలా చెప్తే అది కరెక్టే కానీ లోకంలో అలా ఉన్న ప్రసిద్ధి ఇటువంటి ప్రసిద్ధిలో కొంతమంది వేదాంత విద్యార్థులకి వేదాంతం వాళ్ళకి ఉండి తప్పిస్తే లోకంలో ప్రసిద్ధి ఏమిటి నైష్కర్మ్యం అయిపోయింది నైష్కర్మ్యం అంటే ఇంకో కానీ ముగ్గురు అర్థాలు ఉన్నారు ఎందుకంటే పెళ్లి చేసి మౌకుడు గారిని పంపించేసి అమ్మాయ నైష్కర్మ్యంలో ఉండిపోయామండి దానికి ఒక ప్రసిద్ధి ఇది నేను చేయాల్సిన పనులు ఏమీ నేను రిటైర్ అయిపోయాను ఒక ప్రసిద్ధి కాబట్టి లోక ప్రసిద్ధికి కూడా ఏదో ఒక బేసిస్ ఉండాలి కదా అని అది కూడా లోక ప్రసిద్ధిని కూడా కర్మ సన్యాసమే నైష్కర్మ్యము అనే అనే పూర్వపక్షంలో హేతువుగా తీసుకున్నాం తర్వాత కాబట్టి నేను అల్టిమేట్ గా కోరిది నైష్కర్మ్యమే అయినప్పుడు నాకు కావలసింది నైష్కర్మ్యమే అయినప్పుడు మళ్ళీ నేను కర్మాన్ని మొదలు పెట్టాలి అనే ప్రశ్న మళ్ళీ ముందు వస్తుంది ఆ ప్రశ్నని దాని మూడో ఎత్తుకుని దాన్ని ఖండించి కర్మయోగం ద్వారా నేను ఐశ్వర్యం సిద్ధిస్తున్నాయా అని చెప్పి ఇంత వ్యవస్థ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ ప్రశ్న ముందు అలా వస్తూ ఉంటుంది నిధి పెట్టడం మళ్ళీ ముందుకు వస్తూ ఉంటుంది అది మనం కాబట్టి నైష్కర్మ్యము అంటే చేస్తున్న కర్మలన్నింటినీ మానేయడమే అంతే నైష్కర్మ్యము అనేటువంటి శంక ఒకటి ముందుకు వస్తే అదే అలా కాదు అని ఆ రకమైన పూర్వపక్షాన్ని ఖండిస్తూ మళ్ళీ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కానీ నిజ సంయసనాదేవ బుద్ధిని సమధిగచ్చది నేను ఈ హైదరాబాద్ నుంచో ఢిల్లీలో ఉన్నవాడు ఈ ప్లేస్ నుంచి ఋషికేష్ వెళ్ళిపోయి అక్కడేమో విద్యార్థులు తీసి గంగలో పారేసి తిలకం తీసి పారేసి సో తెల్లబట్టలు తీసేసి ఎర్రబట్టలు వేసేసుకుని ఒక బట్ట కూడా కొనకుండా ఈ తెల్లబట్టలనే ఎవరైనా మార్చుకోవచ్చు రంగు వేసేసుకోవచ్చు ఒక రూపాయలతో బట్టలు రూపం వదులుతారు ఆ బట్టలలో ఉన్నది నీళ్ళలో కలిపేసి ఈ బట్టలు దాంట్లో నుంచి లేవనంటే అది వెళ్ళలేదు కొంతమంది ఇంతకంటే కూడా చాలా రూపాయలు ఆటోమేటిక్గా చూసాను కైలాసాశ్రంలో వాళ్ళు వాళ్ళు ఇవన్నీ అయితే కొంత క్షమకు ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఇటక ముందు ఒకటి సంపాదిస్తారు ఇటక ఇటక ఒకటి బ్రోకెన్ గ్రీక్ ఒకటి వస్తారు పడుకుంటే ఆగటి ఈ జన్మ ఆగటి పిక్ష ఆగటిస్తే ఆగటిగా ఏమన్నా ద్రవం వస్తుంది ఇతర నుంచి వస్తుందండి అది బొడ్డెట్ నీళ్ళలో కనిపెట్టి దాంట్లో ఈ జలవాటం లోపల నిజం కూర్చోబెట్టి లేదండి ఇది ఆలోచిస్తే అయిపోతుంది అంతే సన్యాసం సో ఆ రకమైన సన్యాసం వల్ల నేను సిద్ధిని పొందినాను పైగా ఇది నేను సిద్ధిని పొందాను సిద్ధిని పొందడం అంటే ఇంకా పదప్రయోగమే కానీ సిద్ధిని పొందడం అంటే సిద్ధిని పొందడం అంటే ప్రాణం పోయినప్పుడు సిద్ధి పొందేది మనం కూడా వాడతారు సిద్ధిని పొందడం అంటే సో ఒక ఆయన అనుకుంటే విన్నాను నాకు సిద్ధి లభించేసిందంటే ఆయన శిష్యుని చెప్పేస్తున్నాను నేను అవునా అనుకున్నాను ఏదో దయచేసి ఆ సిద్ధి అయితే సో ఆ రకంగా కాబట్టి సిద్ధి అంటే సిద్ధి ఉండదా ఒకటి అంతఃకరణము పూర్ణముగా సిద్ధమై రాగద్వేష రహితంగా జ్ఞానం ఉదయించడానికి సంసిద్ధంగా ఉండుట అదొక సిద్ధి సో అవన్నీ చెప్పి ఋషించి అవన్నీ చెప్పారంటే పద్దెనిమిది అధ్యాయంలో సో స్వకర్మణ సముద్య సిద్ధిని మానవ అని చెప్పి దాని పక్క శ్లోకం సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ యథాత్మోతి నిబోధమే సిద్ధిం ప్రాప్తో బ్రహ్మ యథాత్మోతి నిబోధమే ఆ రకమైన సిద్ధిని పొందిన వాడు పరబ్రహ్మం ఏ విధంగా పొందుతాడో చెప్తాను నేను అంటే అక్కడ సిద్ధి యుద్ధానికి అర్థం అంతఃకరణ శుద్ధి అని అంతఃకరణ సిద్ధి అనే సిద్ధిని పొంది ఆ తర్వాత బ్రహ్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాడు అది ఇంకో సిద్ధి అది అల్టిమేట్ సిద్ధి కాబట్టి రెండు సిద్ధులు వచ్చాయి ఎందుకు రెండు సిద్ధులు వచ్చాయి రెండు యోగాలు వచ్చాయిగా కర్మయోగం ఒకటి జ్ఞానయోగం ఒకటి వచ్చింది యోగం అంటే ఉపాయం కాబట్టి కర్మయోగంలో సిద్ధి ఉంటుంది జ్ఞానయోగంలో సిద్ధి ఉంటుంది కర్మయోగంలో సిద్ధి ఏమిటి కర్మయోగంలో సిద్ధి ఏమిటంటే అంతఃకరణ సిద్ధి జ్ఞానయోగం సిద్ధి ఏంటి బ్రహ్మవి బ్రహ్మైవ భక్తి తమ స్వరూపము పూర్ణము అని తెలుసుకుని జీవన్ముక్తిని ఉంటారు ఇది రెండు రకాల సిద్ధులు రెండు లెవెల్స్ సిద్ధి ఈ మొదటి సిద్ధి రెండో సిద్ధికి దారి అవుతుంది ఎలాగైతే కర్మయోగం జ్ఞానయోగానికి ఉపాయం అవుతుందో అదేవిధంగా మొదటి సిద్ధి రెండో యోగానికి రెండవ సిద్ధికి దారి అవుతుంది ఇప్పుడు ఇక్కడ అసలు సన్యాసన సన్యాసం చేసేసి కర్మలన్నీ ఇంకేసి ధన్యా ధన్యం చేసేసుకుని రోగిని పడితే మరి సిద్ధి రావు అని ఆయన అంత మాత్రం చేత సిద్ధి రాదు అది చేస్తే సిద్ధి రాదని కాదు అంత మాత్రం చేత సిద్ధి రాదు రైల్వే స్టేషన్కి వెళ్ళినంత మాత్రాన్ని మద్రాసు వెళ్ళిపోవడం రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్రయాణం చేస్తే మద్రాసు రైల్వే స్టేషన్ వెళ్ళిపోయి టికెట్ కొనేసి నేను వద్దా పెడితే ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇస్తాము ఇచ్చాము కాబట్టి కేవలం సన్యాసం తీసుకున్నంత మాత్రాన వారికి సిద్ధి వచ్చేసిందని చెప్పడానికి వీలు లేదు ఈ మాట ఎవరు ఈ మాట అభిప్రాయం ఏంటి సన్యాసం తీసుకోవద్దు అని అభిప్రాయం కాదు సన్యాసం తీసుకుని అర్హతలో తీసుకుంటారు ఇది కాదు అభిప్రాయం మీ సంగతి చూసుకో సన్యాసాన్ని గురించి కంగారు పడదు దాని మీద శోభనాభ్యాస పెట్టుకోవద్దు శోభనాభ్యాసం అంటే ఫ్యాన్సీ ఫ్యాన్సీ పెట్టుకోవచ్చు చాలా మందికి సన్యాసం అంటే ఫ్యాన్సీగా ఉంది రిటైర్ అయిపోతారు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతే మన వాళ్ళు మన వాళ్ళు అందరూ మంచి పొజిషన్స్లో ఉంటారు అమెరికాలో ఇండియా అమెరికాలో ఉంటారు ఇండియాలో ఇండియా ఇండియాలో ఉంటారు ఫ్లాట్లు ఫ్లాట్లు గుహాలు బంగళాలు అన్ని సెట్ అయితే ఇన్సూరెన్స్లు పాలసీలు తర్వాత అకౌంట్లో అన్నీ ఉంటాయి ఇప్పుడు కాషాయం వేసుకున్న వాళ్ళని చూస్తే ఈ మనం కూడా వేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అంటే వారి సంస్కారాన్ని పడుతుంది ఇది ఒక మంచి సంస్కారం మామూలుగా లేకపోతే ఏమనిపిస్తుంది మనం యూరప్ ఒకసారి టూరిజంకి వెళ్ళొస్తే బాగుంటుంది అనిపిస్తుంది యూరప్ టూరిజం అది రెండో కలిగి ఉంటుంది కనుక యూరప్ హోమ్ టూరిజం వెళ్ళొద్దాం అని ఒకడు అనుకుంటాడు వెళ్ళి త్రీ మంత్స్ యూరప్ టూర్ మీద వెళ్ళొచ్చాడు ఆ తర్వాత ఏదో గోల్స్ ముందు ఈవెన్ చేసుకుంటాం ఇంకోటి అనుకుంటాడు మనం కాశీ వెళ్ళొద్దాము గంగలో ఉండటం వేసి వచ్చి విశ్వేశ్వరుడి మీద స్తోత్రం పూర్తయింది వాపస్ వచ్చి ఆ తర్వాత కాలాష్టంలో నలుగురు కాల్సిన బంధువులు మాత్రమే భోజనం పెట్టేసి దాన్ని ఇది ఇది ఇంకో అడుగు రిటైర్ అయిన వాడి యొక్క ప్రవృత్తి సెవెంటీ దాంట్లో ఓ వెరైటీ ఉంటుంది ఆ వెరైటీ ఏమిటంటే ఈ సన్యాసులతో కలిసి కొంత డిగ్రీతో ఉండడం ఈ విశ్లేషణ ఏమిటో అక్కడ ఇక్కడ బాగుంటుందో బాగుంటుందో దక్షిణి చూసి ఇదేదో ఇది కూడా ఇది ఒక ఆల్టర్నేటివ్ అనమాట మనం సన్యాసం తీసుకుంటే అలా ఉంటుంది అని చేత అలాగా సన్యాసం పూర్తి చేసుకున్నంత మాత్రాన నాయన నీకు సిద్ధి లభించవచ్చు రసం పుచ్చుకోవద్దనే అభిప్రాయం కాదు రసం పుచ్చుకోవాల్సిందే కానీ సన్యాసం పూర్తి చేసుకుంటే ఇంకా మనం బొల్లితో కైలాసమే అన్నట్టు ఏది కాదు అయితే సన్యాసనాదేవ సిద్ధిని సమధిస్తుంది నేను ఒక రహస్యం శ్రీకృష్ణుడు భగవద్గీత మొత్తం మీద కర్మయోగము కర్మ సన్యాసము రెండు ఉన్నాయి కర్మను ఈశ్వరాత్మక బుద్ధితో నిష్కామంగా ఆచరించటం కర్మ కర్మయోగం కర్మను త్యాగం చేసేసి సన్యాసిగా బ్రతకటం కర్మ సన్యాసం ఈ రెండు పక్షాలు ఉన్నాయి కర్మ సన్యాసం ద్వారా కూడా మోక్షం వస్తుంది జాగ్రత్తగా దాన్ని ఆ మార్గాన్ని పయనిస్తే కర్మయోగం ద్వారా కూడా మోక్షం వస్తుంది ఈ రెండు ఉన్నప్పుడు శ్రీకృష్ణుడైతే కర్మయోగానికే ఉపసిస్తున్నాడు శిరీషుడు అలా పెట్టాడు గాయ గృహస్థుడు ఆయన పాఠంలో ఉండేవాడు గృహస్థుడు కాబట్టి గృహస్థుడు గృహస్థుని పాఠం చేస్తే మనం ఎంతో చూస్తే కర్మయోగం లేదే ఉంటుంది తర్వాత సన్యాసం మీద ఎందుకుంటుంది తర్వాత అలాగే ఉంటుంది తర్వాత కర్మ సన్యాసం చేసేవాడు ఒకరుగా నాలుగు వాడు కనుక సన్యాసం యొక్క రహస్యం తెలుసుకున్నవాడైతే దాంట్లో ఉండేటువంటి కష్టాలు అనేది తెలుస్తుంది తర్వాత ఎదుటి వ్యక్తి యొక్క ఆవశ్యకత ఎట్టిది వారి అధికారం ఎట్టిది అధికారం అంటే యోగ్యత ఎట్టిది ఏమిటి ఆవశ్యకము అని ఇంత లోతుగా చూసి ఒక ప్రేమతో పాఠం చెప్పినప్పుడు అటువంటి వ్యక్తి చెప్పిన పాఠంలో కూడా కర్మయోగం లేదనే అంత చూసి అది అలా కాకుండా మనం దిగిందో వీళ్ళని కూడా దిగుగా ఉంటుంది కర్మ ఎందుకంటే కర్మ సన్యాసం మీద ఎంఫోర్మేషన్ ఇంకా రెండు ఉన్నాయి దేన్ని హైలైట్ చేస్తారనేది ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది గీతలో మొదటి స్పష్టంగా కర్మయోగాన్ని హైలైట్ చేసి చెప్తాను శ్రీకృష్ణుడు అది గీత యొక్క పద్ధతి గీతలో పరిపాటిది ఆ గీతలో ఆ పూర్వపక్షాన్ని ఖండించి నచ్చ సన్యాసమా రండి మీకు ఇక్కడ కుర్చీ ఖాళీగా ఉంది అమ్మ రండి మీరు ఇక్కడ విషయాన్ని ఇక్కడ కూర్చోవచ్చు అయితే కుర్చీ అవసరం అనుకుంటే రకాల కుర్చీ రకాల కుర్చీ కూర్చోవచ్చు సన్యాసం తీసుకున్నంత మాత్రాన అంటే చూడ వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటే ఎందుకంటే వాక్యం ఏమవుతలేదండి వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా ముందు మహాత్ముల అనుభవం ఎలా ఉందో తర్వాత చూడొచ్చు ముందు కృష్ణుడు చెప్పిన వాక్యాన్ని మనం తెలుసుకోవాలి సో సన్యాసం తీసుకున్నంత మాత్రాన సిద్ధి లభించే లభించే లభించేయరు అన్నాడు భరించడు అని అన్నారు అంటే అర్థం ఏంటండి అంటే అర్థం సన్యాసం తీసుకుంటే సిద్ధి రాదు అని కాదు అక్కడ మాత్రత్వంలో ఉంది కదా సన్యాసం తీసుకున్నంత మాత్రాన సిద్ధి రాదు అంటే అర్థం ఏంటి సన్యాసం ఉండొచ్చు మంచిదే ఇంకేదో కూడా ఉండాలి దానికి తోడు ఇంకేదో ఉంది అది కూడా జత పడితే మంచిది సన్యాసంలో సిద్ధిస్తుంది ఒకవేళ ఏ కారణం లేకున్నా ఆ ఉండాల్సిన ఇంకేదో ఉందే అది లేకుండా మీరు సన్యాసం ఇచ్చుకున్నాడంటే అంటే ఇంకే బట్టలు వేసుకున్నారు అవి జన్మ మీకు అర్థమాలు చేయడం తప్పిస్తే దీన్ని కేవల సన్యాసి అన్నారు కేవల సన్యాసి కేవలం ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకోండి టిక్కెట్ ఉంటే చాలు వీసా కూడా ఉండాలి కేవలం టికెట్ ఒకటి కొనుక్కున్నాను నేనని వెళ్తే వాళ్ళు ఎలా చేయరు టికెట్ కూడా కేవలం వీసా ఉంటే కాదు టికెట్ కూడా కేవలం టికెట్ ఉంటే కాదు వీసా కూడా ఆ కేవల శబ్దాన్ని మీకు అర్థం కోసం చెప్పాను సో కేవలం సన్యాసం కాదు సిద్ధికి అంటే అర్థం ఏంటి సన్యాసంతో పాటుగా ఇంకొకటి కూడా ఉండాలి ఆ ఇంకొకటి ఏంటో తెలుసునండి జ్ఞానం జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కాదు ఆత్మజ్ఞానం వస్తే ఇంక సన్యాసం ఏంటి జ్ఞానం అంటే వివేక జ్ఞానం ఆత్మజ్ఞానం గోల్ ఇది ఇన్ ఎక్స్ప్లోషన్ ఇట్ హ్యాపన్ దాంట్లో మీరు అభ్యాసం చేయాల్సిందేం లేదు వివేక వైరాగ్యముల యొక్క జ్ఞానం వీరికి ఆ వివేక అంటే నేను దేహము కాదు నేను సత్తము కాదు నేను మోక్షము కాదు అనే వివేకం వీరికి బాగా ఉండాలి వివేకం ఉందని నిర్ధారణ ఏమిటి వివేకం ఉందన్నదానికి సూచితం అనేదానికి దానికి చిహ్నం రెండో ఏమిటి అంటే వైరాగ్యం వివేకం ఉంటే వైరాగ్యం ఉంటుంది కాబట్టి వైరాగ్యం ఉంది అంటే వాడికి వివేకం ఉన్నట్టు కాబట్టి ఆ వివేక వైరాగ్యం ఉంది అది జ్ఞానం అంటే అది ఉండి సన్యాసం తీసుకుంటే వాడు మోక్షాన్ని పొంది తీరుతారు ఎంత సందేహం లేదు ఆ వివేక వైరాగ్యాలు లేని సన్యాసం ఉంటుంది దాన్ని ఏమంటారు కేవల సన్యాసం అని అంటారు సో అయితే కేవల కర్మను మాట వినేవాళ్ళమ్మ ఈ గుర్తుందో లేదు కేవల కర్మ అంటే ఏమిటి వీడు అర్థం లేదు భావన లేదు మనస్సు లేదు మెకానికల్ గా చేసుకుంటూ పోతారు దాన్ని కేవల కర్మ అలా కాకుండా ఆ చేతి కర్మని భావనతో ప్రేమతో భక్తితో చేస్తే దాన్ని ఏమంటారు ఉపాసనా సహితమైన కర్మ కాబట్టి ఉపాసనా సహితమైన కర్మకు ఫలం ఎక్కువ కేవల కర్మ అని మనం దీన్ని ఇంకో సందర్భంలో చూస్తున్నాం సంథింగ్ సిమిలర్ టు దట్ అదే నేను అంటలేదు సంథింగ్ సిమిలర్ టు దట్ కేవల సన్యాసం వల్ల సిద్ధి దొరకదు జ్ఞాన సహితమైన అంటే వివేక విజ్ఞాన వివేక జ్ఞానము వైరాగ్యము ఇది నిండా ఉన్న సందర్భంలో సన్యాసం వల్ల సిద్ధి లభిస్తుంది కానీ అది లేకుండా ఫ్యాన్సీ కోసం సన్యాసం తీసుకుని అలా చేసినట్లయితే చాలా అలాంటి సన్యాసం వల్ల ఏమీ ఉపయోగపడదు ఆ సన్యాసంలో ఏమైంది పట్టుకోవాల్సింది ఏది పట్టుకోలేదు కేవలం విడిచి పెట్టడం మాత్రమే అయింది కైకొమ్మ పట్టుకోవడం పట్టుకుని కింద కొమ్మ విడిచి పెట్టాలి కైకొమ్మ పట్టుకోకుండా కింద కొమ్మ విడిచి పెట్టాడు అనుకోండి కింద పడతారు వీళ్ళు కాబట్టి విడిచిపెట్టడం ముఖ్యం కాదు పట్టుకుని విడిచిపెట్టాలి అందుకని సన్యాసం విడిచిపెట్టేయడం కదా విడిచిపెట్టేస్తే అయిపోతుంది అనుకోకూడదు విడిచిపెట్టి కింద ఉంటుంది ఐదు పంక్తులు నేను విడిచిపెట్టాను పట్టుకోవడం అంటే ఆ వివేక విజ్ఞానము వివేకము వైరాగ్యము వాటిని గట్టిగా పట్టుకుని అప్పుడు దీన్ని విడిచిపెట్టాను నిజానికి మీరు పైకి గట్టిగా పట్టుకున్నప్పుడు కిందగా అదే ఉంటుంది పండు ముక్కిన పండు తొలిగా నుంచి అదే జారిపోతుంది అలాగే జారిపోతుంది కాబట్టి అలాంటి సన్యాసం గురించి చెప్పిన మాటే కానీ ఇట్టి సన్యాసం కేవల సన్యాసం విశేషమని ఇప్పుడు ఒక సన్యాసం తీసుకుంటాడు సన్యాసం తీసుకుని వెళ్ళి ఎలక్షన్లో పోటీ చేస్తాడు ఇప్పుడు దాన్ని ఏమనాలంటారు ఎలక్షన్లో పోటీ చేయడం అంటే దానికి సన్యాసానికి అసలు ఏమైనా సంబంధం ఉందా ఎలక్షన్లో పోటీ చేయడం అది ధర్మ కదా అది ఇదేమో తల్లిదండ్రులకి పితృశ్రాద్ధం చేయడం అది మానేస్తారు నిత్యం అదృత్యం మానేస్తారు నిత్యకర్మానుష్ఠానం ఉంటుంది దాన్ని మానేస్తారు యజ్ఞోపేతం చేతం ఉంటుంది దాన్ని గాయత్రి గడియడం మానేస్తారు ఇవన్నీ మానేస్తారు ఎందుకని సన్యాసం తీసుకుని పేరుతో సన్యాసం తీసుకుని గంగవటం ఆ వాళ్ళు గుర్తించారు అక్కడి నుంచి సమాజంలో పడి మొత్తం సమాజంలో గృహస్థులు చేసినవి గృహస్థులు చేయనివి అన్ని కర్మలు చేస్తూ ఉంటారు ఇది సన్యాసం ఎలా అవుతుంది అలాంటి సన్యాసం వల్ల ఎవరికీ ఉపకారం లేదు కాబట్టి జ్ఞానము వివేక లేని సన్యాసం వల్ల సిద్ధి లభించదు ఆ సన్యాసం ఏమవుతుందంటే కేవలాత కర్మ పరిత్యాగం మాత్రం అయింది కర్మలు చేయాల్సిన కర్మలు చేసి కర్మలు చేయడం టైంని తప్పిస్తే దానివల్ల వారి సిద్ధిని పొందదు నేను ఎంత పరుషంగా చెప్తాను చూసారా జ్ఞానరహిత దానివల్ల ఈ నైష్కర్మ్య సిద్ధి నిష్కర్మయైన ఆత్మస్వరూపమును తెలుసుకుని దాని ఎందు నిష్ఠని కలిగి ఉండుట అనే ఆ జ్ఞానయోగ నిష్ట దాని పేరే అది లభించదు పొందదు కాబట్టి కర్మయోగిగా ఉంటూ మీరు మోక్షాన్ని జ్ఞానయోగ నిష్టని పొంది మోక్షాన్ని పొందటం అది రాజమార్గం చేస్తున్న కర్మని విధులు పెట్టేసి నేను మోక్షాన్ని పొందుతాను అనుకుంటే విదిలిపెట్టేయడం ఒక్కటే అయితే మాత్రం మోక్షం ఇవ్వదు ఆ విదిలిపెట్టడంతో పాటుగా వివేక వైరాగ్యములు నిండా ఉంటే మంచిది ఇది మహాభారతంలో తులాధారులు అని ఒకడున్నాడు తులాధార వ్యాధ్యలి తులాధార ఉపాఖ్యానం చాలా ఫేమస్ చక్కటి ఉపాఖ్యానం దాంట్లో ఈ తులాధారుడు ఉపదేశం చాలా బాగుంది తులాధారుడు అతను వైశ్యుడు అంటే కోమటి వ్యాపారం చేస్తాడు వెచ్చాలయ్యే అమ్ముతూ ఉంటాడు యోగా ఎప్పుడో పూర్వకాలం బిజినెస్ చేసిన బిజినెస్ ఇప్పుడు మోడర్న్ బిజినెస్ అన్నట్టు కాదు ఇంకా వెనకాలో అమ్ముకుంటాం ఏదో ఒక కొత్తగా వృత్తిగా చేస్తూ ఉండేవారు ఆయన ఒక పీట మీద కూర్చుంటాడు ఎదుర్కొండగా తుల వేలాడుతూ ఉంటుంది ఈ తులాధారుడు అని పేరు ఎందుకు వచ్చి ఆయన పేరు ఎక్కడో సుబ్రహ్మణ్యంలో ఉండేది ఆయన ఈ తులాధారుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే తులా భవతి ఆ తులని దాని పేరు తులా ఇటువైపు కేజీ రాయి వేస్తే ఇటువైపు కేజీ మెటీరియల్ ఉండాలి దానికి ఆ చేతి వాటం చూపించి ఒకసారి ఇటు ఒకటి వేయించి అలా చేయకూడదు అలా చేస్తే మీరు తులని తప్పి తద్వారా ఆదాయం రావాల్సిందానంటే ఎక్కువ సంపాదించారు అంటే బిజినెస్ లో మోసం చేయకూడదు ఖచ్చితమైన తూకం ఉండాలి దాని అర్థం ఏంటంటే ఖచ్చితమైన ధర కూడా ఉండాలి చాలా సమస్యమైన ధరకి విలువైన వస్తువును దోషాలు కలిపి లేని వస్తువును సరసమైన ధరకి చక్కగా పూచి ఇచ్చివ్వడం ఆయన తులాధారం జాజలీయన ఒక విశ్వక ఆయన ఉండేది ఆయన అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన్ని ఆయనకి జ్ఞానం కలగట్లేదు అక్కడికి అప్పుడు ఏదో వ్యాసంగా ఉన్న అడుగుతారు నాకు స్టోరీ డీటెయిల్స్ గుర్తులేదు ఎవరినో అడుగుతారు నాకు ఉపదేశం సరిగ్గా రావట్లేదండి ఎవరైనా మహాత్ముల దగ్గరికి వెళ్ళి కొంత సత్సంగం చేస్తే ఉంటుంది ఎవరైనా మహాత్ముల పేరు సజెస్ట్ చేయండి అంటే ఈ తులాధారుడు ఉన్నాడు అక్కడ ఈ తులాధారుడు ఎక్కడ ఉంటాడంటే ఎక్కడో చాలా రద్దీగా ఉన్న బస్తీలో ఉంటాడు సోనా మార్కెట్ బస్తీ ఉంటుంది అలాంటి ఉంటాడు ఉండి తులా వేస్తూ ఉంటాడు ఈ జాతిని ముందు అనుకుంటాడు ఎక్కడో ఆశ్రమంలో ఉంటాడు ఆశ్రమం నా మొహం వస్తారు అయితే ఈ తులాధారులు ఎక్కడంటే అందరూ పాయింట్ అవుట్ చేస్తారు వస్తారు తులాధారులు అంటాడు అవు మీ తూకం వేయటం అనే కార్యక్రమం కట్టిపెట్టేసాక నీకు ఉపదేశం చేస్తాను సరే బిజినెస్ కావాలి పన్నెండు ఐదు బిజినెస్ అవర్స్ పూర్తయితే క్లోజ్ చేసి చూడు ఈ తుల సమంగా ఎలా అయితే ఉంటుందో శుభవృత్తములైనలా శీతోష్ణములైనలా అటువంటి సమత్వం ఉండాలి అని మొదలుపెట్టారు పాఠం ఆయన దగ్గర పాఠం నేర్చుకుని వెళ్తాడు ఈ వ్యాధి ఈ వ్యాధిని కర్మ సన్యాసం చేసి అడవిలో సన్యాసంగా ఉండి రెండు తెచ్చినవాడు ఈ తులాధారుడు కోపం వేసుకుంటూ ఇంటి దగ్గర ఉన్నవాడు ఈయన తులాధారుడు కర్మయోగి జ్ఞాని మోక్షాన్ని పొందినటువంటి మహాత్ముడు ఆయన కర్మయోగానుష్ఠానం చేత మోక్షాన్ని ఆ మార్గంలో పొందాడు ఉపదేశం చేసి వ్యాధిని దాన్ని దాన్ని వెళ్ళిపోతాడు అది కావలసిన జ్ఞానం సంపాదించుకుని తులాధారుడు మాత్రం అక్కడే ఉండి కోపం వేస్తుంది కాబట్టి ఆ స్వకర్మానుష్ఠానంలో అంత మహిమ ఉంటుంది కాబట్టి తను చేయాల్సిన కర్తవ్య కర్మని పరమేశ్వరాత్మల బుద్ధితో నిష్కామంగా చేస్తూ ఉంటే వాడు సిద్ధిని పొందేస్తాడు వివేక విజ్ఞా వివేక వైరాగ్యాలు తగినంత పాళ్లలో లేకుండా కంగారు కంగారుగా సన్యాసం తీసుకుని వచ్చిన వాడు వీడు ఇప్పుడు సన్యాసం చేసుకున్నాడు కనుక ఇంకా కర్మక్షేత్రం వీడికి బంద్ అయిపోతుంది ఇంకా వీడు కర్మ చేయడానికి వీలు కానీ కర్మ చేయ కర్మను మానేసి కూర్చునే అంత ఆత్మ నిష్ఠ ఉండదు అది ఒక ఎలక్షన్లను లేకపోతే ఏదో ఇలాంటి సంసార కార్యక్రమాలు ఏదైనా దానివల్ల వారికి ఆ ప్రోగ్రెస్ అవడానికి ఆ క్షేత్రము కర్మక్షేత్రం లేకుండా అధికరిపోయింది సత్య సమస్య ఏమిటంటే వాళ్ళకి దాన సమస్య కాకుండా ఊళ్ళో వాళ్ళకి కూడా సమస్య ఏదో విషయం కన్ఫ్యూజ్ కదా కన్ఫ్యూజ్ అయ్యింది అనేదంటే ఇంత ప్రాబ్లం కాబట్టి కేవలం జ్ఞానం లేకుండా కర్మ పరిత్యాగం మాత్రం చేసి కూర్చుంటే అంత మాత్రం చేతను ఆ నైష్కర్మ్య సిద్ధిని వీడు పొందడు అని చెప్పారు నచ్చ సన్యసనాదేవ సిద్ధి సమధికి శివరాత్రిలో ఇవాళ ఎన్ని సన్యాసాలు అయిపోతాయని చెప్పడం పెళ్లి ముహూర్తానికి ఎలాగైతే ఎన్ని అయిపోతాయో ఇది సన్యాస ముహూర్తం కాదు మీరు ఋషికేశ్ ఉత్తరకాశీ కాశీ నదీ తీరాల దగ్గర ఒక dozens and dozens of people సన్యాసాశ్రమంలో వచ్చేస్తారు మంచిది సన్యాసాశ్రమంలో రావడంలో వ్యక్తి వర్తింటుంది ఒకప్పుడు చాలా మహిమంగా కూడా ఉంది దానివల్ల సమాజానికి కళ్యాణం జరుగుతుంది తర్వాత ఇంకా ఒక వ్యక్తి ఒక సమయంలో ఇంకా గృహస్థగా నిర్వహించలేడంటే అయిపోతుందండి ఆ గృహస్థాశ్రమం వాడికి అంచుకునే స్థితి ఉండదు ఇంకా అటువంటి వెళ్తే గెలవ ఒకటేసి మొదలు మీద పదం వేసుకుని వాడు బతుకు వాడు బతుకుతారు ఇంకా పెట్టవాళ్ళతో సంబంధం ఉండదు వాళ్ళేదో వాడు బతుకు వాళ్ళు ఎలా తీస్తాడు ఏకాంతవాసంగా అలాంటి మహాత్ములు ఎంతో మంది వస్తారు కానీ కొంతమంది శోభనాధ్యాసతో వచ్చేస్తారు నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు ఫ్యాన్సీతో వచ్చేస్తాను ఈ ఫ్యాన్సీ సన్యాసంలో ఎప్పుడైతే వచ్చేసారో ఈ ఫ్యాన్సీ ఈ వైరాగ్యం అన్నది సరిగ్గా నేల ఉంటుంది నెల అయ్యేప్పటికీ వీళ్ళు వైరాగ్యం కలిగి ఉంటుంది ఆ మొట్టమొదటి ఆ గుడ్డలో వేసుకున్నటువంటి ఆ సోమర్ కొంత ఉంటుంది ఆ మంత్రము ఆ గంగ ఆ సన్యాసము నేను సన్యాసిని అనే ఫీలింగ్ ఇది కొంతకాలం ఉంటుంది దాని మంత్ ఎవరికి ఇది ఈ దినం చేతకపోతే ఇది మళ్ళీ సంసారంలో పడిపోతారు అక్కడ ఉండలేదు ఋషికృష్ణలో ఉండలేదు ఇక్కడ వచ్చి పడిపోవాల్సింది అప్పుడే జనోద్ధరణ లోకోద్ధరణ మొదలు పెట్టారు దీని మీద వ్యాసం అవుతుంది బ్రహ్మానుభూతి పుస్తకంలో ఓ జిజ్ఞాసు జాగ్రత్త నో వ్యాసం చదవండి చదివితే మీకు తెలుసు నహి కశ్చిత్ క్షణమీ చాపి శబ్దకం వదత్ ఇది తగినంత వివేక వైరాగ్యాలు లేకుండా సన్యాసంలో ప్రవేశించిన వాడిని ఉద్దేశించి చెప్తున్న మాట అదే ప్రకరణం నడుస్తాం అజ్ఞానంగా అజ్ఞానియే సన్యాసంలో ప్రవేశించారు ఇక్కడ అజ్ఞానము అంటే వివేక జ్ఞానం లేకపోవడం వివేకము అంటే ఏదో చూసినండి దేహేంద్రియ మనస్సంఘాతము ఎడల సాక్షిభావం దాన్ని వివేకం అది వెరీ ఫండమెంటల్ క్వాలిఫికేషన్ ఫర్ సన్యాసం ఇంకేతనే సన్యాసం ఇచ్చిన తర్వాత సన్యాసిగా ఉంటూ దేహాత్మభావాన్ని ప్రమోట్ చేసే ఆలోచన కానీ మాట కానీ చేష్ట కానీ దరిదాపులకు రానివ్వకూడదు దేహాత్మభావాన్ని ప్రమోట్ చేసేది అంతేకానే ఈ శాస్త్రంలో ఇవన్నీ కూడా మనం విస్తారంగా డిస్కస్ చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే కేవలం భిక్ష స్నానాధికం ఎందుకంటే భిక్ష కూడా దేహాత్మభావానికి సంబంధించింది ఎందుకన్నా దేహానికి కదా ఆత్మ కాదు కదా కాబట్టి భిక్ష స్నానాధికము శుచి భిక్ష ఇలాంటివి వస్త్రోధారణ ఇలాంటివి శరీర యాత్ర శారీరం కేవలం కర్మ కుంభమాత్మ వికిల్పిషములు రెండో ధ్యానం వచ్చింది శారీరం కేవలం కర్మ అక్కడ బోధంలో చర్చ చేసామా అంటే శరీర యాత్ర కోసం చేసే కర్మ ఉంటుంది అది మినహాయించి ఇంకా ఏ సందర్భంలో కూడా దేహాత్మభావాన్ని ప్రమోట్ చేయకూడదు తనకి తాను కానీ ఇతరులు అయ్యడం కానీ దేహాత్మభావాన్ని ప్రమోట్ చేయకూడదు as a body I am something అనేది అనే ధోరణి రానివ్వకూడదు ఆ వివేకాన్ని నిండా నిలబెట్టుకోవాలి అలా నిలబెట్టుకుంటే సమస్య కాదు వాడు వాడి వల్ల వాడు మోక్షాన్ని పొందుతాడు వాడి వల్ల చుట్టూ జనాలు కూడా మోక్ష మార్గంలో అడుగు వేయగలుగుతారు గొప్ప స్థితి కానీ ఏ కారణం చేతనైనా ఆ దేహాత్మ భావాన్ని నిరాకరించేటువంటి ఆ వివేకం అధ్యాత్మలో లేకుండా దేహాత్మ దేహమేలా దేహేంద్రియ సంఘాతం వల్ల వివేకం లేదనుకోండి అంటే దేహాత్మ భావంలో ఉన్నాడనుకోండి ఇప్పుడు ఏమవుతుందో చూసినా వీడు పైకి కర్మ సన్యాసం చేసినట్టు ఉంటుంది ఎందుకంటే లింగము యజ్ఞోపేతము పిలక ఇలాంటి కర్మలింగం ఏమైతే ఉంటాయో అవన్నీ సవతలు కానిస్తాయి ఇంకా అగ్నిహోత్రం ఇవే ఉండనే ఉండవు సో కర్మ సన్యాసం చేసినట్టు ఉంటుంది పైకి కానీ వీడి యొక్క హృదయంలో ప్రవృత్తి ఏమిటి వీడు దేహేంద్రియ మనస్సంఘాతంతో తాదాత్మ్యం చెంది ఉంటాడు అంటే గుణములకు అతీతంగా ఉండాల్సింది పోయి గుణ సాక్షిగా ఉండాల్సింది పోయి గుణములతో కలిసిపోయి ఉంటాడు మునేకమై ఉంటాడు గుణములు ఏం చేస్తాయంటే వీడి చేత ముక్కు పట్టుకుని ఈ వీడి చేత కర్మను చేయించుకున్నాడు పైకి ఉంటే కర్మ మానేసానంటాడు తప్పిస్తే కర్మను చేయిస్తూ ఉంటాడు కర్మను మానేసానంటాడు ఏ కర్మ మానేశాడు అగ్నిహోత్రం చేయాల్సింది మానేశాడు పితృశ్రార్థం చేయాల్సింది మానేశాడు ఇవన్నీ మానేసి చందాలు వసూలు చేసి బిల్లు పడుతూ ఉంటాడు ఇది కర్మ కదా ఇది అదేంటండి అలాంటి కర్మలన్నీ మానేశాడు కదా మరి ఈ కర్మ ఎందుకు చేస్తున్నాడు కదా అంటే వాడి చేతిలో లేదు ఎందుకంటే వాడు అవశ్య వాడు ఎప్పుడైతే దేహాభిమానాన్ని కలిగి దేహేంద్రియ మనస్సంఘాతం ఏదైనా తాదాత్మ్యంలో ఉన్నాడో అంటే వాడు గుణముల యొక్క పిడికిలలో ఉన్నాడు అన్నమాట ప్రపంచంలో గుణముల యొక్క పిడికిలలో చిక్కి ఉన్నాడు అటువంటి స్థితిలో వాడు ఉన్నప్పుడు ఆ వివేకం చేతను గుణములకు అతీతమైన సాక్షిభావంలో ఉంటే సేమ్ అవుతాడు అది లేదు జ్ఞానరహితంగా సన్యాసంలోకి వచ్చాడు ఆ గుణముల పిడికిలో ఉన్నవాడు ఆ గుణముల యొక్క ప్రభావం చేత ఈ మానే ఏదో కర్మ చేస్తూనే ఉంటాడు కర్మ మార్గంలోనే కర్మ ప్రవాహంలోనే పోతాడు కాబట్టి చాలా ప్రాబ్లం పడేది అలాంటి స్థితిలో పడిపోతాడు అని చెప్తున్నారు అది దీనికి ఏదో ఈ పాఠం ఎలా ఉందంటే ఇది ఒక దండయాత్ర కింద ఉంది కానీ موغل واقعی ون شکل تسمکار نیشکر پوشو نبیچایا కరోతి కాబట్టి కేవల కర్మ సన్యాస మాత్రం అంటే కర్మలని విడిచిపెట్టేసినంత మాత్రాన అంటే కేవలం అంటే జ్ఞానం లేదనమాట జ్ఞానరహితంగా జ్ఞానం లేకుండా వివేక జ్ఞానం లేకుండా కర్మల్ని విడిచిపెట్టేసినంత మాత్రాన వాడికి సిద్ధి లభించదు సిద్ధి అంటే నైష్కర్మీయ సిద్ధి లభించదు అని మీరు అన్నారే దానికి కారణం ఏంటి కర్మను విడిచిపెట్టేశాడు కదా కర్మలు అంటే అగ్నిహోత్రాది కర్మలు ఈ గృహస్థ కర్మలు అన్ని విడిచిపెట్టేశాడు బ్రహ్మచారి అయితే బ్రహ్మచారి కర్మలు విడిచిపెట్టేశాడు గృహస్థుడైతే గృహస్థ కర్మలు విడిచిపెట్టేశాడు వానప్రస్థుడైతే ఆ కర్మలు విడిచిపెట్టేశాడు ఇంకా నైపుణ్యానికి ఏమిటి అభ్యంతరము ఉంటే అంతా అభ్యంతరం ఎందుకు సిద్ధి లభించదు అనే దాన్ని వివరిస్తున్నారు ఎందుకు లభించదంటే వివేక చెప్పిన కాదు చెప్పిన పాట మళ్ళీ పాడిన పాట సో వివేక జ్ఞానం లేకుండా కర్మ సన్యాసం చేసి కూర్చున్నాడు కనుక వివేక జ్ఞానం లేదు అంటే అర్థమేంటి అవివేకంలో ఉన్నాడు అవివేకం అనగానేమి దేహేంద్రియ మనస్సంఘాతంతో మమేకమై ఉన్నాడు నేను ఫలానాప్పుడు పుట్టేనంటూ ఉంటాడు మరణించిన నాకు మరణానికి ఇంకా చాలా తొందర ఏం లేదు ఎప్పుడో కాదు మరణించిన ఇంకా వరకు మరణించో నేను సాధారణంగా మరణిస్తాను ఏదేదో అంటూ ఉంటాడు అదే మీకు పుట్టుక లేదు మరణం లేదనే మాట వాడికి అర్థం కాదు ఆ ప్రసంగం చేయండి దాని గురించి మాట్లాడతాను నేను మీ అందరికంటే ఎక్కువ ఉద్యోగం కాబట్టి నేను గొప్పవాడిని అంటాను ఏదో చేస్తూ ఉంటాను సో సన్యాసం సన్యాసం చేసి ఈ ప్రజాదరణ తద్వారా ప్రజాదరణ సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంది ఏదో చేస్తూ ఉంటుంది సో దానివల్ల నైష్కర్మ్య సిద్ధి రాదు ఎందుకంటే అయ్యో లోకం కర్మ సన్యాసం చేసి నైష్కర్మ్య సిద్ధిలో ఎందుకు వెళ్ళలేకపోవడం ఇంత మేజర్ స్టెప్ తీసుకున్నాడే తన కరేజియస్ స్టెప్ తీసుకుని కూడా ఆ పై ఎందుకు వెళ్ళకపోయాడంటే వీడి వల్ల అవదు ఎందుకంటే అజ్ఞానము అవివేకము అనే బండరాలు వీడిని కిందకి లాగేస్తుంది తప్పిస్తే పైకి దేహాత్మ దేహాత్మభావము అనే బరువు దేహం బరువుగా ఉంటుంది కదండి తత్వగుణం హలకాగా ఉంటుంది తేలిక ఉంటుంది తత్వగుణం అంటే సాక్షిభావంగా ఉంటుంది దేహాత్మభావంలో ఉండడం అంటే దేహమే నేను ఉన్నది చాలా బరువు ఆ బరువుతో ఉన్నవాడు ఆ ఉన్నత స్థితి చేరుకోలేకపోతాడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు సో కంటికి ఎవరైనా సరే ఎవరైనా సరే అంటే ఆత్మజ్ఞానం కాదు అర్థం ఆత్మజ్ఞాన ప్రసంగం కాదు వివేక జ్ఞానం లేకుండా సన్యాసం తీసుకున్న వాడు గురించి కదా చెప్తూ ఎవరైనా సరే కర్మ చేయకుండా అకర్మ కృత్ ఏ కర్మ చేయకుండా క్షణకాలం కూడా ఉండలేదు ఏదో కర్మ చేస్తూ ఉంటాడు సో క్షణకాలం ఉండలేదు ఒక ఆయన ఒక వ్యాపారం లేదు బియ్యం వ్యాపారం ఆయన ఏం చేశాడంటే ఆ బియ్యం వ్యాపారం చేశాడు చాలా కాలం చేసి నేను ఇంకా వ్యాపారం మానేస్తున్నాను ఇవాళ నుంచి ఇంకా వ్యాపారం గట్టిగా చేశాను అని కొడుకులకు అప్పచెప్పేశాడు బియ్యం కొడుకు చెప్పేసి నేను కర్మ సన్యాసం చేశాను అని ఇంకా కొట్టులో రావడం మానేశాడు ఇంట్లో రావడం మానేసి కొట్టు వెనకాల కొట్టు ఉంటుంది కూడా దాంట్లో కూర్చున్నాడు అప్పుడు ఎవరో అడిగారు కొట్టులోకి వచ్చి తోపం వేసి డబ్బులు తీసుకుని పది సంపాదించే పని మానేశారు కదా ఫలానా ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ బస్తాలో బియ్యం ఆ బస్తాలో పోసి దాంట్లో బియ్యం ఇంకో దాంట్లో పోసి మూటలు కట్టి ఇవన్నీ చేస్తున్నారు అది అది చెప్తున్నారు అదేమిటి అంత అంతకంటే ఫుడ్లో ఉంటుంది బిజినెస్ చేయొచ్చు కదా అదే మరి తను సన్యాసం చేశాను తప్పిస్తే ఆ బయట తిరిగి చేరుకోలేకపోయారు ఖాళీగా ఉండలేదు అక్కడ మాత్రంతో నటిష్ట క్షణం కూడా ఖాళీగా ఉండలేదు ఖాళీగా ఉండలేక ఏదో మొదలెట్టడం ఏదో ఏదో పేరు పెట్టడం ఏదో మొదలు పెట్టడం ఉన్న వాళ్ళందరినీ పోగేసి ఏదో మొదలు పెట్టడం సో నడిపి క్షణమవి జాతి ఇష్ట కర్మ ఎందువల్ల ఏ పని చేయకుండా ఎందుకు ఉండలేడు అంటే వీడు అవకాశ వీడు స్వతంత్రమే ఏం లేదు వీడి మనస్సుకి ఇంద్రియాలకి అధీనుడై ఉంటాడు అవి ఎలా నడిపిస్తే అలా నడుస్తాడు అవకాశ కాబట్టి వీడు కర్మ కర్మ సాధ్యతే వీడు చేయడం కాదు వీడు ముక్కు పట్టుకుని గుణాలు కర్మ చేయిస్తాడు అవకాశ వీడి వర్షం స్వా స్వాధీనంగా ఉండడు కనుక ఎందుకంటే ప్రకృతి ఈ దేహము ఇంద్రియములు మనస్సు ఇవి ప్రకృతి కావ్యములు ప్రకృతి నుంచి పుట్టే కాబట్టి ఆ ప్రకృతిలో భాగమైన గుణములు వీళ్ళు ఉంటాయి సుతవిష్టమ గుణములు ఆ గుణముల బంధంలో ఉంటాడు కనుక ఆ గుణాలు వీళ్ళని ముక్కుబట్టి కర్మం చేయిస్తాయి ఒక ఆయన ఉన్నారు నేను బీఆర్ఎస్ తీసుకుని ఈశ్వరుని ఎక్కువగా ఆరాధిస్తానన్నా అంటే నేనున్నాను ఈశ్వరుని ఎక్కువగా ఆరాధించడానికి బీఆర్ఎస్ తీసుకోవడం ఎందుకు మీరు ఆ కర్మని చేస్తూనే ఈశ్వరుని ఎక్కువగా ఆరాధించవచ్చు అంటే రోజు కర్మాగారానికి వెళ్తూ ఉండడం వస్తూ ఉండడం ఇది ఎందుకు అలా అవుతుంది ఆ కర్మాగారం అమలు దాన్ని కర్మ ఫ్యాక్టరీ అంటే కర్మాగారం ఆ కర్మాగారాన్ని ఆధ్యాత్మిక శిక్షణాలయంగా మీరు మార్చుకోండి అది టెస్టింగ్ గ్రౌండ్ ఫర్ అధ్యాత్మ విద్య ఆధ్యాత్మిక శిక్షణాలయంగా మార్చేసుకోవాలి ధర్మగారం ఎలాగని మార్చుకోవడం మీరు ఏం చేస్తూ ఉంటారు ఉద్యోగం అంటే నేనేమో ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఓకే రోజు వెళ్ళి ఆ డ్యూటీని టూ హండ్రెడ్ పర్సెంట్ శ్రద్ధగా తీసుకెళ్తారు ప్రమోషన్ ఇచ్చారా జీతం ఇచ్చారా ఇవేం పట్టించుకోదు ఎలాగో ఇస్తారు ఫలం ఎలాగో వస్తుంది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఫలం మీ పని మీరు చేసి పూచీగా పనిచేస్తారు చుట్టుపక్కల వాళ్ళకి మీ వల్ల జరిగే ఉపకారం ఏదో శ్రద్ధగా చేయండి నిష్కామంగా చేయండి నేను చేస్తున్నాను కంపెని నేను ఇంత పని చేశాను అనే అహంకారం లేకుండా చేయండి నేను ఈ కర్మయోగాన్ని పాటిస్తూ ఉంటాను లో చెప్తుంటే వాళ్ళందరూ కూడా పెద్ద కాంప్లెక్స్ లో పడిపోతారు కాన్ఫ్లిక్ట్ లో పడిపోతారు నా దగ్గర వస్తూ ఉంటారు వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే చూడండి మీరు గా పనిచేయడం ఇండియాలో సాధ్యం అవ్వచ్చు కానీ అమెరికాలో సాధ్యం కాదు అని అంటే నేనంటా నేను ఇండియాలో చెప్పినప్పుడు అక్కడ కూడా ఇలాగే అంటాను అంటే కాదండి ఇండియా అధ్యాత్మ దేశం నాకు అలా కుదరదు ఏమిటి మీ సమస్య ఏంటి మీ సమస్య ఏంటి అంటే ఇక్కడ మనిషి తాను ఎంత పని చేస్తే అంత పని నేను చేశాను తన ముద్ర పనిట్లో చూసుకోవాలి తన పేరు ప్రఖ్యాతి చేసుకోవాలి ఈ వర్క్ నేను చేశాను అనే అకౌంట్ స్టేట్ అని చెప్పుకోవాలి ఇక్కడ ఎందుకంటే ఇండివిజువాలిటీ పర్సనాలిటీ బేస్డ్ సొసైటీ మీరు చెప్పుకోకపోతే మీరు ఏ వర్క్ చేయటం లేదనే భ్రాంతిలో పడిపోతుంది మేనేజ్మెంట్ కాబట్టి మీరు చేసింది ఒక శాతం అయినా నేను ఇది చేశాను చెప్పుకుంటూ ఉండాలి అని అంటారు అంటే నేను అంటాను చూడండి నేను హైలీ క్వాలిఫై అయ్యింది కూడా ఇటువంటి భ్రాంతిలో మీరు ఎందుకున్నారు సపోజ్ మీరు ఉన్నారు మీరు ఇంజనీర్ కంప్యూటర్ ఇంజనీర్ మీరు వెళ్తారు పొద్దున్న ఎనిమిదింటికి డ్యూటీ ప్రారంభం ఎనిమిది ఏళ్ళకి మీరు సీట్లో కూర్చుంటారు మీకు ఇచ్చిన వర్క్ని మీరు చక్కగా శ్రద్ధగా చేసుకుంటూ పోతారు రెంటికి వెళ్తారు వస్తారు ఆ వర్క్ని పూర్తిగా చేసేసి ఆ రిజల్ట్స్ ని కంపెనీకి సమర్పించేస్తూ ఉంటారు మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చేస్తారు ఇలా వర్క్ చేసుకుంటూ నిష్కారంగా ఈశ్వరాత్మ బుద్ధితో వర్క్ చేసుకుంటూ గీతను అధ్యయనం చేసుకుంటూ ఏదో జగం చేసుకుంటూ చేస్తూ ఉంటారు ఇప్పుడు మేనేజ్మెంట్ మిమ్మల్ని గుర్తించదా అంత గుడ్డిగా మేనేజ్మెంట్ అంటే గుడ్డిదే కాదు మీరు పొరపడుతున్నారు అంత బుద్ధిని కాదు అసలు మిమ్మల్ని ఎంప్లాయ్ చేసిందంటే మీలో ఉండే గుణాన్ని చూసి కదా ఎంప్లాయ్ చేస్తా ఇండియాలో ఉన్న వాళ్ళు ఎన్ని ఎంప్లాయ్ ఇవ్వాలి రేసిస్ట్ ఫెలోస్ అవి అమెరికన్ ఇవాళ రేసిస్ట్ అది డబ్ల్యూ డబ్ల్యూకే బయట బ్రహ్మ బ్రహ్మగా ఉంటారు కానీ chicks of down racism plays important roles వారు వైట్ మ్యాన్ ఇవ్వకుండా ఉద్యోగం వీడికి ఇండియా వాళ్ళకి ఎందుకు ఇచ్చేటంటే వీడు వీడిలో ఉండే గుణాన్ని చూసిచ్చాడు వీడిలో ఉండే క్వాలిఫికేషన్స్ వీడికి ఉండే యాటిట్యూడ్స్ చూసిచ్చాడు వీడు పూర్తిగా పనిచేస్తాడని వాడికి ఇద్దరు అందుకోసం ఇష్టం వాడు అంతేగాని వీడి మీద ప్రేమతో దయమలేదు వాడు శాంతి ఏం చేయట్లేదు బిజినెస్ చేస్తున్నాడు వాడు కావాల్సింది వాడికి తెలుసు వాడు ఏం దిద్దుబడి కాదు మీ భ్రాంతి కాబట్టి వీడికి భ్రాంతి ఏమిటి ఇదంతా నేను చేశాను నాకు రికగ్నిషన్ కావాలి అని వీడి సమస్య కాదు మేనేజ్మెంట్ సమస్య కాదు వీడి సమస్య వీడిని పుష్ చేస్తుంది వీడి ప్రమోషన్ కావాలి వస్తున్న డాలర్ల కంటే ఎక్కువ డాలర్లు కావాలి అక్కడ అక్కడేమో త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి ఇండియాలోనేమో గోల్డ్ అకౌంట్ ఇవన్నీ కావాలి వీడికి పైగా అంటాడు నేనేమో నిష్కామంగా కర్మ చేద్దామని అనుకుంటున్నాను కానీ ఏమో వాళ్ళ మేనేజ్మెంట్ వల్ల కుదరట్లేదు ఇదంతా అర్థమైన నిష్కామంగా కర్మ చేసిన వాడు ఫెయిల్ అవ్వడం అనే లేదు ఒకళ్ళు అన్నారు ఒకళ్ళు నేను పఠం చెప్తున్నాను పఠం చెప్తుంటే ఇలా అయితే సర్వైవ్ అవ్వడం కష్టం ఉందా అంటే నేను అడిగాను నేను నేను ఏమని చెప్తున్నా చూసినా సర్వైవ్ ఆఫ్ వాట్ అని అడిగాను ఏమిటి సర్వైవ్ అవ్వాలి ఏమిటి సర్వైవ్ అవ్వాలి చెప్పండి నేను చెప్పిన సమాధానం అంటే బాడీ సమయం బాడీ సమయం గురించి మాట్లాడతావా వేదాంత విద్యార్థి అయ్యింది ఏం మాట మాట్లాడినట్టు బాడీ సమయం గురించి మాట్లాడిన వాడు వేదాంత విద్యార్థులు అవుతుంది మనం మాట్లాడుతున్నది ఏంటి నువ్వు అడుగుతున్నది ఏంటి ఇప్పుడు బాడీ సర్వైవ్ అవ్వకపోతే నష్టం ఏంటి సర్వైవ్ నీ చేతుల్లో ఉందా నువ్వు నిర్ధారిస్తావా ప్రకృతి సూత్రాలను బట్టి సర్వైవ్ అవుతుందా కాలం అవుతుంది అవ్వకపోతే నష్టం ఉంది అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇదంతా కన్ఫ్యూజ్డ్ వ్యవహారం సర్వైవల్ ఆఫ్ వాట్ అని అడిగాను అడిగి దాన్ని చెప్పలేదు చెప్పుకోవాలి కాబట్టి ఏంటంటే మనిషి దేహాభిమానంతో ఉన్నంత కాలం వారు కర్మయోగాన్ని అనుష్ఠించి తీరవలసిందే నేను ఈ కర్మయోగానికి అతిథులుగా వెళ్ళిపోతున్నానని సన్యాసం గుర్తు కూర్చుంటే వీడు ఈ పనులు మానేసి ఇంకేవేవో లక్షాధిపతి పనులు మొదలుపెట్టారు మొదలుపెట్టి ఇదంతా నేనే చేస్తున్నానంటాడు శాస్త్రం ఏమని చెప్తోంది ఆత్మ అకర్త అని చెప్తుంది ప్రకృతే క్రియమాణాలు గుణై కర్మాన్ని సమృష అహంకారం మూడు ఆత్మ కర్త అహంకి ఉంటే అని అంటాడు శ్రీకృష్ణ నేను చేస్తున్నానన్నవారు మూఢులు అంటాడు వీరు సభ పెట్టి ఇదిగో ఇంత పని నేను చేశాను అని సభలో అందరి చేత పోగుదించుకుంటాడు అందరి దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటాడు అందరికీ చెప్తాడు నేను ఇంత చేస్తానని చెప్తాను ఇప్పుడు మీరు చేస్తున్నది కర్తృత్వమా లేకపోతే సన్యాసమా కర్తృత్వం ఆల్ ప్రాబ్లమ్ కాబట్టి సో వీళ్ళు ఎప్పుడైతే వివేకం లేకుండా దేహేంద్రియముల సంఘాతము ఎడల సాక్షిభావము దాన్ని బట్టి వచ్చేటువంటి నిండా వైరాగ్యము లేకుండా వీడు సన్యాసంలో పడతాడు అప్పుడు ఏదో కొన్ని కర్మలు తప్పక చేయాల్సిన కర్మలు అంతఃకరణ సిద్ధించే కర్మలు వాటిని చేసి కూర్చున్నాడు ఇప్పుడు అంతరంగం సిద్ధమయ్యేటువంటి ఉపాయం లేకుండా పోయింది ఇప్పుడు ఇంకా ఎన్నెన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తూ ఉంటాడు అది వీడు కావాలని చేస్తాడని అభిప్రాయం కాదు వీడి చేతిలో ఏమీ ఉండదు ఆ గుణములు వీడిని ఆ సంసార మార్గంలోకి తోసుకుపోతూ ఉంటాయి అని అంటున్నాడు శ్రీకృష్ణుడు అయితే నన్ను ఏం చేయమంటావా చక్కగా నీ స్వకర్మానుష్ఠానం నువ్వు చేసుకుంటూ కర్మయోగ జీవనాన్ని గడుపు తర్వాత ఏం చేయాలో చూద్దాము అని ఆ శ్లోకం యొక్క పాత్ర భాష్యం నహి యస్మాత్ క్షణమపి కాలం జాతు కదాచిత్ కశ్చిత్ తిష్టతి అకర్మకృత్సన్ అది శ్లోకంలో హీ ఉంది హీ అంటే యక్ష్మా ఎందువలనమాట జాము అంటే ఏ నాడైనను కదాచిత్ ఎందువలనగా నైష్కర్మ్య సిద్ధి రాదు అన్నాడు ఎందుకు రాదు నైష్కర్మ్య సిద్ధి ఎందువలనగా జాము కదాచిత్ ఏ నాడైనా సరే మనిషి ఈ అజ్ఞాని క్షణమపి కాలం క్షణకాలం కూడా అకర్మకృత్ సన్ ఏ కర్మని చేయకుండా కచ్చిత్ ఎవడైనా సరే అజ్ఞాని నా నిలబడలేడు ఉండలేడు ఏ కర్మని చేయకుండా ఉండలేడు సన్యాసం అయితే తీసుకున్నాడు కానీ ఏ కర్మని చేయకుండా ఉండలేడు ఏదో ఒక కర్మని చేస్తూ ఉంటాడు నేను మహాత్ముడి దగ్గరికి వెళ్ళాను ఎప్పుడో ఈ విషయం కాదు ఎప్పుడో లాంగ్ వెళ్ళినప్పుడు తాపం వేశారు తాప అంతా చూడండి తుంగ తాప వేశారు ఆ తుంగ తాప మీద కూర్చుంది కూర్చుని ఆయన ఏదో చెప్తున్నారు నేను వింటున్నాను ప్రవచనం చెప్తున్నారు వింటున్నాను దీంతో ఆ తుంగ తాప ఈ ఈనెలు ఉంటాయి చూడండి అది ఒక ఈనె పీకారు పీకి దాన్ని పది ముక్కలు ముక్కలు పెట్టారు ఇంకో ఈయన ఈ లోపల అయినా ఈయన లోపల చిన్న బ్రేక్ ఇచ్చి లోపలికి వెళ్ళొచ్చారు లోపలికి వెళ్ళొచ్చి ఈ చీపురు పువ్వుల మంచిలో రెండు తీసుకుని పెట్టి ఇన్ని చింపుకోండి ఆ సౌరస్థానం అని ఇచ్చారు ఆయన కార్యక్రమం పెట్టి ఈ చింతల మొక్కలన్నీ చిన్న చిన్న మొక్కలన్నీ పక్కన పెట్టాను ఈ రెండు పువ్వులు ఇచ్చారు కదా అది కూడా పక్కన పెట్టి ఈసారి చేతులు పక్కకు ఎందుకంటే అది నేను కర్మ చేద్దామని నేను అనుకోలేదు అది ఆ కర్మ ప్రవాహం నాకే చేత చేసిందండి ఆ పని నేను కావాలని నేను చేయలేదు బాధ్యతే చేయించబడ్డా ఏమిటి చేయించేదాము మనస్సులో ఉన్నటువంటి ఆ రజోగుణం చేయించింది తమో గుణము రజోగుణము చేయించింది తత్వగుణం అడుగు పెడితే ఇది చేయించింది అలా ఎందుకు అయిందంటే దాని మీద ఆ ఫోకస్ పెట్టకపోవడం చేత అటెన్షన్ పెట్టకపోవడం చేత అలా అయింది అప్పుడు గుర్తించాను గుర్తించి అనవసరమైన కర్మ ఈ జ్యోతితో చెయ్యరాదు అనే సత్యాన్ని గుర్తించి అది అలాంటి దోషం నుంచి బయటపడి ప్రయత్నం చేశాం ఎంతవరకు పడ్డాము ఎంతవరకు వేరే మొత్తానికి అసలు ఒక మార్గం అనేది ఒకటి ఉంది కాబట్టి నేను సర్వకర్మల్ని త్యాగం చేసిస్తాను ఇంకా ఏ కర్మలు లేవు అని వీడు కూర్చున్నాడు కూర్చుంటే ఇప్పుడు మీరు కర్మ సన్యాసం చేసినట్ట కర్మను పట్టుకున్నట్ట కర్మ అసలు ముందు కర్మత్యాగం చేశాను అండంలోనే కర్మ వచ్చేసినట్టు తర్వాత కూర్చున్నాడు ఇలా కూర్చుంటాడు అంతసేపు కూర్చుని జపం చేస్తాడు జపం ఎంతసేపు చేస్తాడు రోజంతా జపం చేస్తాం రోజంతా మనస్సు జపం చేయగలుగుతుందా రోజంతా సమాధిలో ఉండగలడా వీడు ఏం చేస్తాడంటే అందరికీ నీళ్లు వచ్చేసి లోపల ఎక్కడో రహస్యంగా కూర్చొని జపం చేసుకోవాల్సిన వాళ్ళు ఏం చేస్తాడంటే మార్కెట్ ప్లేస్కో లేకపోతే పది మంది జమకూడి జమకు వెళ్ళి అక్కడ కూర్చొని ఇలా కూర్చొని జపం చేయమని పది మందిలో వెళ్ళి పది మందిలో కూర్చొని జపం చేయడం ఎందుకు ఇప్పుడు నువ్వు శివలింగా నువ్వు ఆరాధించవలసుకుంటే నువ్వు ఏకాంతంలో కూర్చొని ఆరాధించవచ్చు కదా ఊళ్ళో వాళ్ళని పోగేసి శివలింగాన్ని ఆరాధించగలిగితే అంటే ఇది శివుడి మీద ప్రేమ లేకపోతే అహంకారం మీద ప్రేమ అహంకారం మీద ప్రేమ అయినట్లేదు సో ఇప్పుడు ఎప్పుడు కూడా జపం చేసేది తపస్సు చేసేది మీరు కొంతమంది ఉన్నతో చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కూర్చుని ఇలా ఇది జపం ఇక్కడ కూర్చుని జపం చేసుకుంటున్నాను అనుకోండి ఇక్కడ కూర్చుని జపం చేయడం మానేసి అక్కడ హనుమంతు దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని జపం చేయడం ప్రారంభించాను అనుకోండి సంవత్సరంలో తెలిసిన ఆ దేవాలయానికి వచ్చిన వాళ్ళందరూ నా పక్కన క్యూ కడతారు క్యూ కట్టి పాదాలకు అభివందనం చేస్తారు అభివందనం చేసి కొన్ని వస్తువులు ధనము ఇత్యాదులు కూడా ఇవ్వడం ప్రారంభిస్తారు అవన్నీ పోగేయటం అనే కార్యక్రమం ప్రారంభం కాబట్టి దీన్ని అందరినీ పరిహరించాలంటే జన సంవర్గానికి దూరంగా పోయి ఎవరికి మూడో గండి అడిగి తెలియకుండా జపం చేసుకోవాలి కాబట్టి సో ఈ వివేకం లేని వాడు సన్యాసం ఇచ్చున్నాడు అనుకోండి వాడు ఏం చేస్తారంటే అందరూ ఉన్న చోట కూర్చుని జపం చేస్తారు కార్యతే అక్కడి నుంచి ఇంకే ఇంకేమో కర్మలు ఒక కొంతకాలం కామ్గా ఉంటాడు ఆ తర్వాత నేను యాగం చేస్తున్నాను నీ యాగం ఎవరు చేయడం అసలు గృహస్థులు చేసుకోవాల్సిన యాగాన్ని నేను చేస్తానని సన్యాసి మొదలు పెట్టడం ఏమిటంటే ఎవరు చేయమన్నాడు నీ యాగం శాస్త్రం చెప్పిందా యాగం చేయమని సన్యాసిని యాగం చేయమని శాస్త్రం చెప్పిందా ఎక్కడ చెప్పలేదు అలా గృహస్థులు చేసుకోమన్నారు యాగం గృహస్థులు భోగపరాయణులైతే యాగాలు చేయలేక పార్టీలో కూడా గృహస్థులు తిరుగుతూ ఉంటారు సన్యాసమేమో యాగాలు చేస్తాం ఎవరికి రివర్స్ కాబట్టి ఎందుకంటే వీడు చిన్నగా కూర్చోగలిగే ఒకటి చేయాలి నేను బిజినెస్ చేస్తానంటే బాగుండదు కాబట్టి యాగం చేస్తాను బిజినెస్ చేస్తానన్న అనుకున్నగా యాగం చేస్తానని అంటాడంటే ఆ యాగంలో మీరు అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు ఎందుకు నేను చేసుకుని యాగానికి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం చూస్తే చేసుకోవాలి అసలు యాగం చేసి అర్హత లేదు నేను సన్యాసికి అసలు యాగంతో సంబంధమే లేదు అయినా యాగం మొదలెట్టి యాగం మొదలెట్టి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు మళ్ళీ వీళ్ళందరూ పార్టిసిపేషన్ ఎందుకు కానీ అంటే ఏమిటి ఆ యాగంలో ఉదయం పూట దంపతిని చేసేటువంటి పూజ ఉంటుంది లేకపోతే హోమం ఉంటుంది ఆ హోమం అభిషేకం ఉంటుంది దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే ప్రతి దంపతులు ఆ యోగంలో రకాలు ఇక్కడ టికెట్ పెట్టి నువ్వు వాళ్ళ చేత పూజలు చేస్తున్నా ఉంటే అది వ్యాపారీకరణం అయింది సౌందరరాజన్ గారు చెప్పినట్టుగా వ్యాపారీకరణం అయింది కానీ అది యాగం ఎలా అయింది ఎందుకంటే వీడి ఇవన్నీ వీడి చేతిలో ఏది లేదు అవకాశ వీడు ఆ గుణముల యొక్క బందీలో ఉన్నాడు ఆ గుణాలు వీడి చేత ఇవన్నీ చేయిస్తాయి ఆ గుణము తమో గుణము ఇవన్నీ వీడి చేతను ముప్పై చుట్టలు పెట్టి వీడిని ఎలా తీసుకోండి there is a very heavy downside to all this outward appearance very heavy downside మీరు అది గమనించాల్సి కస్మా కామ్యతే ప్రవర్త్యతే ఏదైనా కర్మలు మానేసేనని గుర్తున్నాడే ఇప్పుడు మరి కర్మల్ని చేసేసుకుంటూ ఏదో ఎవరు చేయిస్తున్నారు మీరు చేత అంటే جلائی سمپروی وکی شیش اجان ఆ దేహాత్మభావం నుంచి బయటపడ్డవాడు కాదు దానికి దేహాత్మభావం నుంచి బయటపడటానికి అవసరమైన వివేకమును అభ్యాసం చేసిన వాడు కాదు ఆ వివేకాభ్యాసం లేదు దేహాత్మభావంలోనే ఉన్నాడు నేనే దేహము దేహమే నేను అనే భావంలో ఉన్నాడు దేహాత్మభావం తప్పని కూడా ఆ సూచన కూడా తెలియకుండా ఉంటాడు దేహాత్మభావం తప్పని సూచన కూడా లేకుండా కాలక్షేపం చేసుకుంటాను నేను ఫలానాప్పుడు పుట్టాను తెలుసుకోవటానంతో ఇదే ధోరణి దాంట్లోనే ఉంటాడు చేసి ప్రతి ఆలోచన పలికే పలుకు చేసి చేష్ట దేహాత్మభావాన్ని పోషించేవిగా ఉంటాయి అభివృద్ధి కానీ అజ్ఞ అంటారు అటువంటి అజ్ఞుడు కర్మ చేసి కూర్చున్నాము అంటే ఆ గుణములు ఏం చేస్తాయంటే వీరి చేత కర్మలు చేయిస్తాయి గుణముల చేత కర్మలు చేయించబడతాయి వీడి చేతిలో ఏమి ఉండదు అవశ ఏవా వాడికి వాడి ఇంద్రియముల మీద వాడి మనస్సు మీద స్వాధీనత ఉండదు ఆ గుణములు ఏ విధంగా గుణములు సంస్కారములు ఏవైతే ఉంటాయో అవి ఏ విధంగా వీళ్ళని పుష్ చేస్తే ఆ మార్గంలో కర్మల్ని చేసుకుంటూ పోతాడు కానీ పైకి మాత్రం నేను కర్మ సన్యాసం చేశానంటూ అలా వర్కౌట్ కాదండి ఆ ప్రకృతి ప్రకృతి జై గుణి ప్రకృతి నుండి పుట్టిన గుణములు అంటే సత్వరజస్తమోగుణంలోనూ ఎందుకంటే ప్రకృతి త్రిగుణాత్మిక సత్వరజస్తమ గుణాత్మికమైన ప్రకృతి నుంచి దేహము ఇంద్రియము మనస్సు పుడతాయి వీటితో వీడు మమేకమై సాధాత్మ్యాన్ని చెంది అదే అజ్ఞానం అంటే అలా ఉన్నారు కనుక ఆ గుణముల యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాడు ఆ ప్రవాహంలో ఆ గుణములు ఎలా పని చేయిస్తే అలా పని చేస్తూ కర్మలను చేసుకుంటూనే ఉంటాడు కాబట్టి ఇటు కర్మయోగము పోయింది అది జ్ఞానయోగము పోయింది ఇప్పుడు గుణముల ప్రవాహంలో సంసారాన్ని బలం చేసేటువంటి కర్మల్ని చేస్తూ వీడు కాలక్షేపం చేస్తున్నట్టు అయింది ఎంత నష్టం అవుతుంది కాబట్టి ఇటువంటి ప్రమాదంలో పడద్దు అని శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు అర్జునుడికి సన్యాసం తీసుకుంటానంటే ఒక వెరిమోహం నేను సన్యాసం తీసుకుంటే ఇలా తయారవుతావు ఇప్పుడు మీరు ఆలోచించాలి అర్జునుడి పరిస్థితి చూడండి అర్జునుడు హృషికేసి వెళ్ళిపోయాడు అనుకుండా అక్కడికి అక్కడికి ఎగిరే కదా కురుక్షేత్రానికి ఎగిరే కదా అక్కడికి హృషికేసి వెళ్ళిపోయాడు అనుకోండి హృషికేసి వెళ్ళిపోతే అక్కడ ఎవరో సన్యాసం ఇస్తారు ఆ సన్యాసం కూర్చుని ఆ వ్యక్తిని కూర్చుంటాడు పదిహేను రోజులు నెల రోజులు అవుతుంది ఈ లోపల కురుక్షేత్రం నుంచి ఎవరో హృషికేశ్లో తీర్థయాత్ర వస్తారు ప్రజలు వాళ్ళని చూసిన వెంటనే వాళ్ళు వీడిని గుర్తుపడతారు అర్జునుడు వాళ్ళని గుర్తుపడతారు వీడు అడుగుతారు నేను వచ్చేసిన తర్వాత యుద్ధం ఏమైంది అంటే యుద్ధం ఓడిపోయారు అంటే అవును మరి నేను లేకపోతే వాళ్ళు యుద్ధం ఏం అని ఒక అహంకారం ఉంటుంది నేను ఉండుంటే యుద్ధం నెగ్గించి వాళ్ళు అనే ఒక రిగ్రెట్లో ఉంటారు తర్వాత ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు నిరాటంకంగా రాజ్యాన్ని పాలించుకుంటున్నాడు అని తెలుస్తున్నాడు తెలిస్తే ఆహాదిష్టుడు ద్రౌపదినేమో చెరబట్టినటువంటి దుర్వాంతుడు వాడేమో రాజ్యాన్ని వెళ్తున్నాడే అనేటువంటి దుఃఖంలో ఇప్పుడు ఇప్పుడు ఈ సన్యాసం వల్ల ఉపకారం జరిగిందా ఉపకారం జరిగింది కాబట్టి ఎందుకని ఇంకా అంత యోగ్యత రాలేదు దుర్యోధనుడు మిథ్యే లోకము మిథ్య భార్యాభర్త సంబంధము అన్ని మిథ్య ఆత్మ కర్త కాదు భోక్త కాదు అది తెలుసుకునే అంత వివేకం వాడేది ఇంకా మనకి అది రాకుండా వెళ్ళి సన్యాసం వచ్చి కూర్చుంటే అక్కడికి ఏం అవి ఏదో ఇంకేదో ఈ దుర్యోధనుడికి వ్యతిరేకంగా చిన్న అధ్యాయం చిన్న గ్రూప్ ఒక ఒకదాన్ని హెల్టీకేస్తూ తయారు చేయడం ఏదో వాళ్ళ చేతిలో ఏమి ఉండదు కాబట్టి అవశ్యంగా అయిపోతాడు యతో వక్ష్యతి గుణైర్యో నవిచాల్యతే ఇది సాంఖ్యానాం పృథక్కరణాత్ ఈ శ్లోకంలో అజ్ఞ అన్నది మీరు చెప్పుకోవాలి అజ్ఞాని గుణముల చేతను ఈ విధంగా సృష్టి చేయబడతాడు అని మీరు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది అజ్ఞానికి సంబంధించిన వాక్యం కాదు అందరికీ మొత్తం జ్ఞానికి కూడా ఇదే వాక్యం వర్తిస్తుంది అనుకోవద్దు జ్ఞానులకు వర్తించదు ఎవరైతే వివేకంతో సన్యసిస్తారో వాళ్ళకి వర్తించదు అజ్ఞానులకే వర్తిస్తుంది ఎందుకంటే సాంఖ్యయోగ నిష్ఠులు ఉంటారు సాంఖ్యం అంటే వివేకం ఎప్పుడు సాంఖ్య శబ్దానికి వివేకం అటువంటి సాంఖ్యులు ఉన్నారే వాళ్ళని గుణములు చెల్లింపజేయలేవు అని వాళ్ళని సెపరేట్ చేసి పెట్టాడు శ్రీకృష్ణుడు గుణయోన విచాల్యతే రజోగుణం ఉంటుంది మనస్సులో అది వీటిని తెలింపజేయదు కాబట్టి రజోగుణం యొక్క లక్షణం అయితే చెప్పుకుంటారా లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలి అని వీడు అడుగు ముందుకు వేస్తే అది రజోగుణం ఉంటుంది శిష్యవర్గాన్ని నిర్మాణం చేసుకోవాలి అనే దృష్టితో వీడు ప్రవర్తిస్తే అది రజోగుణం అండి నేను ఉన్న రహస్యాలు దున్యాదర్శనంలో ఉన్న రహస్యాలని మీరు చెప్పేస్తున్నాను నిజంగా سنیا چوسے بھوک چاہیے میوبلی آئی چل جمع ستر کبھی پیڈ پرتیشم کا پاپ سوال پوپل کو దేనికోసమైనా వీడు అడుగు ముందుకు వేసేటంటే ఒక కర్మను చేపట్టాడు అంటే అది రజోగుణం అలా కాకుండా కర్మ జరుగుతుంది కర్మ నేను చెయ్యను కర్మ జరుగుతుంది కర్మ వర్షం కురుస్తుంది వాయువు వీస్తుంది నది ప్రవహిస్తుంది ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది అలాగే ఈ దేహేంద్రియ మనస్సంఘాతము ఒక కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఒక కర్మలో అది ప్రవర్తిస్తుంది చెమట పడుతుంది ఎలా పడుతుంది చెమట వీటి నేను చెమట పడితే బాగుంటుందని వీడు కర్మ సంకల్పిస్తే పడుతుంది అది ఆ హ్యూమిడిటీ ఆ వేడి వచ్చినా చెమట పడుతుంది అలాగే ఆకలి వేస్తుంది ఆ టైం ఆకలి వేస్తుంది ఆ రక్త ప్రసారం జరుగుతుంది ఆ హృదయం కొట్టుకుంటూ ఉంటుంది ఇవన్నీ ఎలా అయితే జరుగుతున్నాయో అదేవిధంగా కొన్ని కర్మలు వాటంతటవి జరుగుతూ ఉంటాయి వీడు అకర్తృ అభోక్తిగా ఉండిపోతాడు అంటే అర్థమేంటి ఏంటి ఈ కర్మల వల్ల నాకు హింసీది ఏంటి అని చూసుకోడు అది భోక్తృత్వం ఉండదు ఈ కర్మని చెప్పేవాడము నేనే అనే రికగ్నేషన్ నేను కర్తను అనే కర్తృత్వం ఉండదు అలా నిర్లేకంగా ఉండిపోతాడు నిర్లిప్తంగా ఉండిపోతాడు అదిగో అది తత్వం అది కర్మ అదే అది నైష్కర్మీయ సిద్ధి అంత కాషస్గా దాన్ని అప్రోచ్ అవ్వాల్సింది నువ్వు చాలా కిటుకు కాబట్టి అలాంటి సాంక్షులు వాళ్ళైతే ఉన్నారో వాళ్ళకి మీరు దీన్ని వర్తింపజేయవద్దు ఈ వాక్యాన్ని వాళ్ళని కూడా గుణాలు కృషి చేసేసి తమ్ముడు ఏం చేస్తారని అనకూడదు ఎందుకంటే వాళ్ళకి నేనే చెప్పాడు శ్రీకృష్ణుడు యహా గుణై నవిచాల్యతే ఎవరైతే గుణముల చేత విచలితుడు కాడు విచలితుడు చేయబడ్డాడు కాబట్టి ఈ శ్లోకాన్ని అటువంటి గుణాతీతులైన మహాత్ములకు అన్వయించరాదు అయితే దీన్ని బట్టి ఏం తెలిసింది మనం చూసుకోవాలి మనిషి వివేక జ్ఞానంలో ఉన్నాడా లేదా చూసుకోవాలి చూసుకుని వివేక జ్ఞానం బలంగా లేదు అనుకున్నట్లయితే వారు కర్మయోగంలోనే ఉండిపోవాలి కానీ కర్మ సన్యాసం చేసి కూర్చోకూడదు అజ్ఞానామేవ కర్మయోగ జ్ఞానినా కాబట్టి ఇక్కడ కర్మయోగం గురించి ఎంత బలంగా చెప్తున్నారో ఈ ఈ ఇదంతా కూడా ఆత్మ అనాత్మ వివేక జ్ఞానము లేని వాళ్ళ కోసం చెప్తున్నారు అంతేగాని అటువంటి వివేకం గల వాళ్ళని చెప్పట్లేదు ఓ మహాత్ముడి దగ్గరకు ఒక ఆయన వెళ్ళాడు ఇంతకుముందు చెప్పినట్టున్నాను వెళ్ళి ఎవరన్నాడంటే ఎవరండి నేను మోక్షాన్ని కోరుతున్నాను అయితే మోక్షాన్ని పొందటానికి గృహస్థాశ్రమాన్ని చేయాల్సిన అవసరం ఉంది జనకాదులు గృహస్థులుగా ఉంటే మోక్షాన్ని సంపాదించాను శ్రీకృష్ణుడు సాక్షాత్తు జగద్గురు ఆయన చతుర్వీక్షణం దాకా గృహస్థుడిగానే ఉన్నాడు కదా కాబట్టి నేను మాత్రం ఎందుకు గృహంలోనే ఉంటేనే చక్కగా నేను కర్మయోగానుష్ఠానం చేసుకుని మోక్షాన్ని నేను ఎందుకు పొందరాదు అని అడిగాడు అందుకే కరెక్ట్ మీ ఆలోచనే బాగుంది అలా చేయడం చెప్పాడు అని ప్రోత్సహించి దానికి ఆ కర్మయోగానుష్ఠానం కావాల్సిన సహకారం అందించారు ఇంకొకటి వచ్చాడు ఏమండి అన్ని పనులు అయిపోయాయి నేను చేయాల్సిన బాధ్యతలు నేను చేసేస్తాను నాకు గృహస్థాక్షంలో ఉండాలనే ఉత్సాహం లేదు నాకు ఇంకా ఈ నుండి శ్రద్ధ లేదు నాకు పుణ్యలోకాలు అవి అక్కర్లేదు నిజానికి నేను కర్తను కాదనే విషయం కూడా నాకు అనుభవానికి వస్తుంది ఈ దేహేంద్రియాలకు అతీతమైన సాక్షిభావంలో నేను ఉంటున్నాను నేను ఇంకా కొంపలోనే కూర్చుని పొద్దున్నే వెళ్ళి పాలు తీసుకొస్తూ ఉన్నాం వీళ్ళు టెలిఫోన్ వీళ్ళు ఇవన్నీ కనుక నేను ఇలాగే ఉండాలా లేకపోతే నేను సుఖమహర్షిలాగా నేను సన్యాసం సన్యాసం తీసుకుని వెళ్ళిపోతే ఏంటో చెప్తాను అని అడిగాడు అడిగితే నాయన నీ అంత అయోగ్యుడు ఇంకా సన్యాసాశ్రమానికి మరొకడు ఉండడు నీకు నేను సన్యాసిస్తాను రామాయణ అని వాడిని తీసుకుని సన్యాసించాను ఆయన అడిగారు కానీ మీరు వాడికి సన్యాసం ఇచ్చి మీరు నేను ఒకరోజు మీరు ఎందుకని వాడికి అది కాబట్టి గుణైర్యో నవిచాల్యతే అడిగి కర్మ సన్యాసము సన్యాసాశ్రమం అన్నది శోభిస్తుంది అటువంటి మహాత్ముడికి శోభిస్తుంది అంతేగాని గోవిందానందం అదైనా ఆక్స్ఫోర్డ్ లో డాక్టర్ వెళ్ళాడు డాక్టర్గా ఉండేవాడు సో అఖండానందజీ ప్రసంగం విని ప్రభావితులయ్యాడు ఒకప్పుడు ఇంకా పెళ్లి అది కాలేదు బ్రహ్మచారి అనే ఉండేవాడు అఖండానందజీ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేవాడు వెళ్ళి వస్తూ ఉంటే ఓ సంవత్సరం ఏమన్నాడంటే అఖండానందజీని నేనేమో సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను ఏం ప్రసంగం అయిందో ఏమో మొత్తానికి ఆయనకి సన్యాసం అఖండానందజీ ఇచ్చారు ఇప్పటికే ఆయన సన్యాసం చాలా ఉన్నత స్థాయికి చెందిన విరక్త మహాత్ముడు అఖండానందజీ బ్రహ్మవీరులు అయిన తర్వాత ఆ అక్షరమానికి ఈయన హెడ్ గా ఉండమంటే ఆయన ఏం చేసేదంటే అజ్ఞాతంలో వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియని స్థితికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఆ తర్వాత ఇంకొక లెవెల్లో హెడ్ గా పెట్టుకుని ఆ అక్షరం నడిపించుకుంటున్నారు ఆయన మూడేళ్ళు నాలుగేళ్ళు ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు నాకు కూడా నాకు ముందు వచ్చింది నాకు ఇప్పుడు తిరువన్నామలైలో తెలియదు తిరువన్నామలై దగ్గర ఎక్కడో సభవనాలతో తెలియదు ఎప్పుడు వెనక్కి నేను మహాత్ముడు అదే అఖండానందజీ దగ్గర ఒక గృహస్థుడు ఆయన ఉండేవాడు ఆయన ఆయన భాగ్యం ఉండేవాడు పిల్లలు చదువుకున్నారంతా అయింది ఆ గృహస్థు ఆయన వయసు అరవై ఏళ్ళు అరవై ఏడు ఏళ్ళు ఆయన అఖండానందజీ దగ్గరికి వెళ్ళి నేను నాకు సన్యాసం ఇచ్చిందని కోరాను కోరితే అఖండానంది మళ్ళీ ఏడాది చూద్దలేదు శివరాత్రి వచ్చింది వెళ్ళి మళ్ళీ ఏడాది శివరాత్రి వచ్చింది మళ్ళీ అడిగాడు నాకు సన్యాసం ఇచ్చింది ఆ చూడలే కంగారు లేదని మళ్ళీ మళ్ళీ ఇవ్వలేదు మళ్ళీ అడిగారు ఆ భూతంలో తర్వాత ఆయన మళ్ళీ ఇవ్వరు ఈసారి శివరాత్రికి ఇంకా అఖండానంద దీన్ని అడగడం మానేసి ఋషికేశ్ వెళ్ళి సన్యాసం తీసుకొచ్చారు ఇంకోళ్ళ ఎవరో ఇచ్చారు సన్యాసం తీసుకున్నారు అఖండానందతో ఎవరో చెప్పారు ఆయన సన్యాసం ఇంకొకటి ఇచ్చారు మొత్తంలో ఆయన కోరిక తెలియదు నా వల్ల తీరలేదు ఈశ్వరుని సంకల్పం అలా ఉంది కానీ ఆయన కోరిక అయితే అలా ఉన్నమాట వాస్తవమే ఆయన కోరిక తెలియదు సంతోషం అని ఆయన అన్నారు అఖండానందజీ ఆ తర్వాత బ్రహ్మలీనులయ్యారు ఈయన ఆ సన్యాసాన్ని నిర్వహించుకోలేక మళ్ళీ ఇంటికి వచ్చేసారు మళ్ళీ గడవడం కనిపిస్తున్నారు ఈ మాట నాకు గోవించడం లేదు కాబట్టి ఆ తర్వాత ఆయన ఎంత రిగ్రెట్ అయిపోయారంటే ఆ ఇంటికి వచ్చేసిన ఆయన ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా రిగ్రెట్లోనే ఉండిపోయాను ఏమిటి రిగ్రెట్ నేను అఖండానందజీ శిష్యుడిగా ముప్పై ఏళ్ళు బతికాను ఆయన నాకు సన్యాసం ఇవ్వమని మూడు సార్లు ముట్టుకగా అడిగితే మూడు సార్లు ఆయన ఇవ్వలేదు నేను అప్పటికైనా తెలుసుకుని ఉండాల్సింది తెలుసుకోలేకపోయాను ఫ్యాన్సీలో పడిపోయి ఎవరి దగ్గర సన్యాసం తీసుకున్నా దాన్ని నిలబెట్టుకోలేకపోయాను మళ్ళీ గొప్పకు చేరుకున్నా ఇప్పుడు నేను ఇంకా అదా నాకే అర్థం కావట్లేదు అడుగులో ఉంటే అన్నానంది లేకుండా ఎంత రిగ్రెట్ అంటే ఆయన పాపం మరి ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు కానీ ఆయన సత్పురుషుడు కాబట్టి రిగ్రెట్ మరొకడు మరొకడైతే దాంట్లో ప్రొఫెషనల్ కింద చేసేసుకోవచ్చు చాలా సత్పురుషుడు అన్నానంది శిష్యుడు కాబట్టి రిగ్రెట్ లేకపోతే రిగ్రెట్ అయ్యేవాడు కూడా కాబట్టి చక్కగా కర్మయోగానుష్ఠానం చేసుకుంటే మనిషి జీవితాన్ని హ్యాపీగా గడుపుకోవాలి జ్ఞానినాం పునైరచాల్యమానానాం స్వతశ్చలనాభావాత్ కర్మయోగో నోపపద్యతే వీడు జ్ఞాని ఆత్మ అనాత్మ వివేకం గలవాడు సో శుక్రజస్తమ గుణముల యొక్క ప్రభావం వాడి మీద ఏం లేదు వారికి రజోగుణం యొక్క లక్షణం లేదు ఈ కర్మలు చేసి పుణ్యం సంపాదించి స్వర్గానికి వెళ్ళాలనో లేకపోతే ఈ లోకంలో కామనలు తీర్చుకోవాలనో లేదు కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు అటువంటి వాడు గుణముల యొక్క భక్తికి అతీతంగా వెళ్ళిపోయిన వాడికి కర్మే ఉండదు స్వతహా చలనాభావాలు ఆత్మస్వరూపం నుండి ఏ కర్మ ఉండదు అటువంటి వాడిని పట్టుకుని నువ్వు ఇంకా కర్మయోగం చేయని కృష్ణుడు చెప్పాడు అని మీరు అలా వ్యాఖ్యానం చేయకూడదు అటువంటి వాడికి కర్మయోగమే ఉండదు అటువంటి వాడు ఎక్కడున్నా పర్వాలేదు రామకృష్ణ మహర్షులా గృహంలో ఉన్నా పర్లేదు సుఖ మహర్షులా సన్యాసైనా పర్లేదు ఏదైనా పర్లేదు కానీ అందులో కర్మయోగం వాడు కూడా కర్మయోగమే చేసుకోవాలి అందరికీ కర్మయోగమే అని అలా చెప్పకూడదు కాబట్టి ఆ వివేకాన్ని మనం నిర్ణయం చేసుకోవాలి తథావ్యాఖ్యాతం వేదా వినాశనం నిత్యం ఈ విషయాన్ని అంటే జ్ఞానికి వివేక విజ్ఞానం గల వాడికి కర్మ ఉండదు అనే విషయాన్ని మనం దొరకిన శ్లోకంలో వేదా నిత్యం యథేన మజమవ్యయం కథంశ పురుషత్వార్థ సంఘాతయతి హంతికం అనే శ్లోకం దగ్గర ఎవరైతే పుట్టుగా మరణము లేని అదే అవ్యయం పుట్టుగా లేని ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు అంటే ఏమైపోయింది ఇక్కడికి దేహాత్మం లేదు దేహాత్మభావంలో లేదని అర్థం అటువంటి వ్యక్తి ఏ కర్మలు చేస్తాడు అంటే ఏ కర్మనైనను చేయడు ఏ కర్మలు చేయిస్తాడు అంటే ఏ కర్మనైనని చేయించడు అంటే కర్తృత్వం కానీ హేతు కర్తృత్వం కానీ అటువంటి వివేక జ్ఞానం గల వారికి పోషకదు అని మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చెప్పిన ఈ ప్రసంగము కేవలము వివేక విజ్ఞానం లేని వాడికి మాత్రమే కానీ గుణాతీతుడైనటువంటి వివేక జ్ఞానికి ఈ ప్రసంగం వర్తించదు అనే విషయం మనకి స్పష్టం అవుతూనే ఉన్నది తర్వాత శ్లోకం కర్మేంద్రియాణి సంయమ్యా ఆప్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ ఉచ్యతే అంటే వీడు గుణముల సత్వనిష్టమో గుణముల తప్పులు ఉండి చక్కగా గృహస్థాశ్రమంలోనో లేకపోతే ఏ ఆశ్రమంలో గమనించడం అయితే గమనించడం గృహస్థులు గృహస్థ ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమంలో ఉంటూ కర్మలను చేసుకుంటూ కర్మయోగ అనుష్ఠానం చేసుకోవాల్సింది పోయి వీడేమో వివేకం లేకుండా కేవలం రంగు బట్టలు నట్టు కూర్చున్నారనుకోండి కూర్చుంటే వాడు అనేక ఇబ్బందుల్లో పడిపోతాడు మిథ్యాచారంలో పడిపోతాడు దంభాచారంలో పడిపోతాడు మిథ్యాచారం పరిస్థితి ఈ జతం చేస్తున్నాడు అనుకోండి పది మంది నన్ను ఒక డాక్యుమెంట్ గా గుర్తించాలి అని జపం చేశాడు అనుకోండి అని ఒక సౌరాష్ట్ర దగ్గర కూర్చొని జపం మొదలు మొదలెచ్చాడు అనుకోండి దాని అర్థం ఒక ఆయన ఉండేది యువకుడు బ్రహ్మచారి ఆయన ఏం చేశాడంటే మామూలు స్కూల్కి వచ్చేవారు పాని ఏదో దొరుకుతుంటుంది వ్యాకరణం వీడియో నేను చిన్నప్పుడు నేను వ్యాకరణం వీడియోలో చూశాను వ్యాకరణం సరిగ్గా వచ్చింది కాదు శబ్దాలు సరిగ్గా రావు సూత్రాలు ఏమీ రావు అంతా గడబిడ వ్యవహారం ఒక రోజు ఏమన్నారంటే అవో ఆ ఫలానా ఆయన ఆయనేమో చదువు అది మానేసేసి ఆయనేమో తపస్సులో వెళ్ళిపోయాడు అన్నారు ఏమిటంటే తపస్సులో వెళ్ళిపోవడం చదువు కూడా తపస్సే నేను వ్యాకరణం ఏంటి తపస్సు కదా ఆ తపస్సులో వెళ్ళిపోవడం ఏంటంటే ఆయన ఏం చేసేదంటే ఆ ఊరికి చివరిన ఒక నది చెట్టు నది చెట్టు రావి చెట్టు ఆ రాజు చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ పెద్ద గొయ్యి ఒకటి తీశాడు ఆ గొయ్యిలో కూర్చున్నాడు కానీ గట్టి మీద కూర్చుని కూడా కాదు కాలువ పక్కన ఆ కాలువ పక్కన కౌశికాన్ని అంటారు దాని పక్కన పెద్ద గొయ్యి తీసి ఆ గోతులో కూర్చుని అక్కడ కూర్చుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే గొయ్యి తీసి గొయ్యిలో కూర్చున్నాడో అది వెళ్ళేటువంటి అది కొంచెం పక్కన ఉండి ఆ పక్కనే రోడ్డు ఆ రోడ్డు వెళ్ళేటువంటి జనులు ఒకరిద్దరు చూశారు చూసి అయ్యో ఎవరో మహాత్ముడు వచ్చి గొయ్యిలో కూర్చుని తప్పు చేస్తున్నాడు అని మొదలుపెట్టారు ఆ తర్వాత ఏమైందంటే ఆ చుట్టుపక్కల జనం అందరూ వచ్చారు వెయ్యి మంది వచ్చారు పదివేల మంది వచ్చారు ఒకసారి ఆయన చూడాలని వెళ్ళారు ఈ ప్రచారం యోగి అయిపోయాడు ఆయన చూడడం ఏమంటే మేమేమో ఒకప్పుడు వ్యాకరణ విద్యార్థులు సహాయ సహాధ్యాయులు కదా సో మమ్మ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి పండించి మమ్మల్ని అందరూ అదే చేసి పంపించాడు ఆ తర్వాత ఆ వెయ్యి ఉన్న చోట ఆ వెయ్యికి సిమెంటోజీ కట్టారు లోపల ఇంకా బాగా విస్తారంగా సౌకర్యంగా కట్టారు తర్వాత అస్తమానం గొయ్యిలో కూర్చోలేదు కాబట్టి గొయ్యిలోకి బయటకు వచ్చినప్పుడు ఉండటానికి బిల్డింగ్ ఒకటి అదంతా కట్టించారు అదంతా గవర్నమెంట్ ల్యాండ్ ఇదంతా కట్టేశారు కట్టేసిన తర్వాత ఈయన కొంతకాలం గొయ్యలోనే ఉన్నాడు ఆ తర్వాత బిల్డింగ్ లో ఉండి కూడా అప్పుడప్పుడు గొయ్యలో కూర్చుని వస్తుంది ఆ గొయ్యలో ఇప్పుడు మీ హిస్టారిక్ మాన్యుమెంట్ కింద అయిపోయింది దాంట్లో కూర్చుని నమస్కరిస్తున్నారు ఆ తర్వాత గొయ్యలోకి వెళ్ళడం క్రమక్రమంగా తగ్గించాడు ఆ తర్వాత సంసారంలో పడ్డాడు ఏదో రకాలు రకాలుగా ఏదో పుకాలు వచ్చే ఇవి వచ్చే అవి వచ్చాయి ఆఖరికి ఆయన లేచిన కాబట్టి అక్కడి నుంచి వీళ్ళ కోసం పట్టుకోలేదు వెళ్తూ వెళ్ళిపోతూ వెళ్ళిపోయారు విచారణ మనం పెట్టుకున్నారు ఈ బిల్డింగ్ ఇది ఉంది కదా ఇది ప్రాపర్టీ ఎవరిది అని దాని మీద ఏమో లోకల్ కోర్టు దెబ్బలాట్లు వీళ్ళలో వీళ్ళు వర్గాలు ఓ పార్టీ బిల్డింగ్ సపోర్ట్ అది ఒక పెద్ద ఇష్యూ ఇప్పటికీ ఉంది ఆ బిల్డింగ్ ఏం చేశారో నాకు తెలియదు కానీ ఆ తర్వాత నేను ఫాలో కాదు దీన్ని మిథ్యాచార మిథ్యాచార కాబట్టి చక్కగా మనం ఉన్న చోట మనం ఉండి మన కర్తవ్య కర్మానుష్ఠానాన్ని చేసుకుంటూ నిష్కామంగా భక్తిని చేసినట్లయితే వాడు కృతార్థుడవుతాడు یہ شیور پو پو پو پوش نس پوائ پوشیش ہری اوجو نم ہری اوپر شریقشپ